కింకం మతిమతన్నేతి మలయో ప్రమోహితా సత్యే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యతే శుభాత్ కర్మ అనగానేమి అకర్మ అనగానేమి అనే విషయంలో పెద్ద పెద్ద అని అనుకునే వాళ్ళు కూడా మోహాన్ని పొంది ఉంటారు వ్యామోహాన్ని పొంది ఉంటారు చాలా ఇంపార్టెంట్ మాట కవులు అంటే పండితులు కూడా వ్యామోహాన్ని పొంది ఉంటారు కేవలం ఒక వ్యక్తి పండితుడైనంత మాత్రాన ఆత్మతత్వం విషయంలో ఆత్మస్వరూపం విషయంలో అతడు అన్ని తెలుసుకున్న వారిని మనం అనుకోవడం అనుకోవచ్చు తర్వాత పండితుడై ఉండడం ఒకప్పుడు డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది ఉదాహరణకి తప్పక శాస్త్రం బాగా చదువుతున్నాడు అనుకోండి ఆ భేద దృష్టి మనస్సు గట్టిగా పచ్చేస్తుంది సో అది జార పట్టేసిందంటారు ఇంకా వదలదన్న ముందుకు పట్టేస్తే ఇంకా వదలదన్నట్టుగా తత్వశాస్త్రంలో భేదంతో వల్లించి వల్లించి వల్లించి ఆ భేద దృష్టి గట్టిగా పట్టేస్తుంది ఒకసారి భేద దృష్టి గట్టిగా పట్టేస్తే వాళ్ళ అది మళ్ళీ మళ్ళీ వాళ్ళ భేదంలో తీసుకురావడం చాలా కష్టపడాలి అలాగే మీమాంసా శాస్త్రం కర్మం నిత్యకర్మలను చేసుకోవడము నిత్యవాదం అది వేరే కానీ కర్మశాస్త్రాన్ని లాగా కర్మం దాన్ని మొత్తం జీవితం అంతా అదే అధ్యయనం చేసిన వారికి కర్మణ మోక్ష అనే భ్రమలో ఆ భ్రమతో అలా వాదిస్తూ ఉంటారు కర్మం చేసుకుంటే ఉందండి కర్మం లేకపోతే ఏంటిది అని అలా అలాగే మీరు ఉపాస ఈ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు ఈ చిన్న చిన్న ఈ పిల్లల శాస్త్రాలు చెందిన వాళ్ళు చిల్లర అంత ఆత్మశాస్త్రం భిన్నమైన భిన్నమైనంతా కూడా అనాత్మశాస్త్రం సెకండ్ క్లాసే కదా సో ఆ శాస్త్రాలు కొద్దిగా తెలుసుకుని ఇంకా అదే మోక్షం అన్నట్టుగా మాట్లాడుతుంది వ్యాకరణం దొరుకుతారు ఇంకా ఎందుకంత వ్యాకరణం తప్పించారు అటువంటి దాన్ని చూస్తే శంకరులు నటి నటి అక్షరం విక్రమే కారణం అలాంటి వాళ్ళు ప్రతి ఉన్నారు ఒక వ్యాకరణ విద్వాంసులు నాతో అన్నారు నాకు అసలు చదువు అంటే విరక్తి అంటే అలా ఏంటంటే ఆయన వ్యాకరణం బాగా పండితులు చదువుతున్నారు కానీ సభలో ఆయన సరైన మర్యాద చేయలేదు పండితులు సభాలను అపేక్షిస్తారు పండితులు మర్యాద చేయకపోతే ఆయన వైరాగ్యం వచ్చేసింది ఒక ఒక పొజిషన్ ఉంది వ్యాకరణ శాస్త్రం పొజిషన్ ఆ పొజిషన్ లో ఇది ఇవ్వకుండా తక్కువ జరుగుతున్న వాళ్ళకి ఇచ్చారు జనరల్ గా అలాగే చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ చదువుకున్న వారికి పెద్ద వాళ్ళని సహమెత్తాలి బాగా చదువుకున్న వాళ్ళని పక్కన కాదు ఎందుకంటే బాగా చదువుకున్న వాడు నేను చుట్టూ జరగడం కదా గ్రహం తిరిగినట్టుగా రెండు చుట్టూ అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అది పై అధికారులు చుట్టూ తిరిగి వాడికి వారి చదువుకుంటుంది వారి చదువు మసిగలుగుతుంది చదువు మీద తిరగలేదు కాబట్టి పై అధికారులు తమ చుట్టూ తిరిగి వాడికి వాళ్ళు పక్కన కడతారు తప్పిస్తే చదువు తిరిగి పక్కన కట్టడం వాళ్ళు కాబట్టి నేను ఇన్స్టాంట్ అయిపోయి సక్సెట్ అయిపోయి నాతో బంగారు బంధు అంటే అసలు వైరాగ్యం చెప్పేసింది నేను అన్నాను అనాత్మ విద్య లేదా వైరాగ్యం ఉండాలండి ఆత్మ విద్య వైరాగ్యం ఉండకూడదు కాబట్టి ఇప్పుడైనా మీరు తెలివి తెచ్చుకుని ఆత్మ విద్యను అభ్యర్థించండి ఇదే కాబట్టి అది నిండా అంటారు అలాగే మీరు మొదలుగా మంత్రశాస్త్రం వెళ్ళాలంటూ ఉంటాం అలాంటి మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం అంటే ఇంకా ఏదో గ్రంథాలు ఉంటాయి కొన్ని లక్షల మంత్రాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఏం చేస్తుంటారు యంత్రాలు అంటే ఆయా పరిస్థితులకు తగ్గ మంత్రాలు జనాలు ఇస్తూ ఉంటారు ఆయా పేర్లు ఉన్న వాళ్ళకి ఆయా మంత్రాలు ఇస్తూ ఉంటారు సో పేరు మంత్రము పౌరు మంత్రము ఇలాగ మొత్తం ఎన్ని మంత్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రం అనేది ఇంకా దేయాత్మ మంత్రం దేవత మంత్రం ఇవన్నీ పోగేస్తున్న ఆ పక్షాలన్నీ పెట్టిన అదే తెలియజేస్తుంది దాంతో భేద బుద్ధి పెరుగుతుంది ఆ మంత్రశాస్త్రం జరిగిన వాళ్ళు మీరు మాట్లాడితే వారికి దేవతలు అందరూ వేరు వేరు దగ్గర మాట్లాడారు ఈ దేవతలు అందరూ వేరు వేరు కాదాయో అంతా ఒకటే అంటే వస్తుంది దేవతలు అందరూ ఒకటే అయితే ఎన్ని ఉత్తరాలు ఉంటుంటాయి ఏమి అభిప్రాయం ఏంటి విఘ్నేశ్వర మంత్రంలో మహావిష్ణు మంత్రం ఒకటే ఉంటారా అలా అనుకుంటే వెళ్ళినా ఆయన అలా అనుకుంటాం విఘ్నేశ్వరుడు ఆయన జన జనాలకు నాయకుడు జనాలకు పేరేంటి ఈ అటెండెన్స్ ఉంటారు వాళ్ళకి జనాలకు పేరు విష్ణువుకి అటెండెన్స్కి శివుడు అటెండెన్స్కి జనాలకు పేరు ఆ జనాలకు నాయకుడు ఈ జననాయకులు అందరిపైన నాయకుడు విష్ణుసేనుడు ఆ విష్ణుసేనుడు వ్యక్తి మీద కూడా విష్ణువు ఆ విష్ణువు ముద్రేటి వినాయకుడు ముద్రేటి రెండు ఒకటే ఉంటాయా అంటే చూడండి ఎలా చెప్పారు స్టోరీ వినాయకుడు కల్పించింది ఈ కల్పన సత్యం అనుకుంటుంది ఇదే అడిగేది అనుకుంటారు కాబట్టి అటువంటి భేద శాస్త్రాలను చదివేసి ఆ భేద బుద్ధి నిర్మాణం అవుతుంది ఇంకా ఉపాసనలు ఉంటారు వారు చేసే ఉపాసనే గొప్పది ఇంకా తక్కువ ఉంటుంది ఇది జ్యోతిశాస్త్రం ఉంటుంది జ్యోతిశాస్త్రం అంటే వేదాంగ జ్యోతిషం కాదు వేదాంగ జ్యోతిషం అంటే యక్షానం అది వేరు ఇది శాస్త్రం అంటే ఈ రాశికి ఫలం ఇది శరీరం కాబట్టి ఎర్ర ధాన్యాలు బాగా పొందుతాయి స్థితికి ఉన్నారు కాబట్టి నల్ల ధాన్యాలు బాగా పండుతాయి ఇలాగేమో మాట్లాడుతూ ఉంటాను వీళ్ళు అంటే ఎర్ర ధాన్యాలు బాగా పండలేదు నల్ల ధాన్యాలు బాగా పండలేదు ఏమైనా అర్థం అసలు మీకు అనుకుంటే ఎలా ఉండేది అది చాలా అసందర్భంగా లేదు అలాగంటే మనసులో మాట్లాడేసి దానికి అలవాటు పడుతూ ఉంటారు వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు దాంట్లో మనస్సంతా కూడా పట్టేస్తుంది తెలుసుకోలేదు కలయోప్యత్ర మోహిత పండితులు ఏమీ కాకుండా మీరు ఏ ఆమ్స్టర్డామో బెర్లిన్లో వెళ్ళి ఆత్మ గురించి చెప్తే వాళ్ళు ఆనందంగా వింటారు ఎందుకంటే వాళ్ళకి ఇది బ్యాగేజ్ ఉంటారు ఈ బ్యాగేజ్ ఏమైనా ఎవరు వైపుతుంది వాళ్ళకి అర్థమైన సంతోషంగా ఇంకే సంతోషంగా మీరు దానికి సంతేస్తారు ఇవాళ ఫోన్లు ఇస్తున్నాం వద్దులేం లేదు అంతేగాని ఈ బ్యాగేజ్ ఉన్న వాళ్ళకి పాఠం చెప్పడం ఎంత కష్టం అంటే కవయో మోహిత వీళ్ళు కర్మ అకర్మ అనే మాటలు తెలియదు ఎవరైనా ఎప్పుడు పని చేస్తున్నాను అనుకోండి అదిగో కర్మ ఇంకోటి మనకే ఉండగా వాళ్ళు ఇచ్చిన కూర్చుని మీ స్థలంలో అనుకోండి ఇదిగో అంతేగాని ఆ కర్మ కర్మ ఆత్మస్వరూపము ఆత్మతత్వంలో కర్తృత్వం అకర్తృత్వం మంచి ఇంటి ఉండే పరస్పర సంబంధం ఈ సమాచారం ఉంటా లేదు తెలియదు సూపర్ఫిషియల్ గా ఆలోచిస్తారు కవయోకి మోహితారు శ్రీకృష్ణుడు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక ఆలోచన ధోరణాలు ఏదైతే ఉంటాయో అంటే ఫిలసాఫికల్ థింకింగ్ ప్రాసెసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా భగవద్గీతలో ప్రస్తావించి ఖండించడం భగవద్గీత అంటే ఇది ఫిలసాఫికల్ డేటా ఆఫ్ వ్యక్తవ్యం కాబట్టి ఆనాడు సమాజంలో ఉండే ధోరణులు అన్నింటినీ ఖండిస్తున్నారు సో మీరు చూస్తారు అలాంటి ఉద్దేశంతో అంటున్నాడు ఫలయోగ్యత్రమోహిత విధులందరూ కూడా విధులందరూ అనుకునే వాళ్ళు కూడా మోహాన్ని పొందుతారు డాక్టర్ గారు నిన్న చూద్దాం కిం కర్మా కిం వా అకర్మేతి కవలో మేధావినోతి అత్ర కర్మ విషయ మోహితా మోహనిందత కర్మ అనగానేమి అకర్మ అనగానేమి అనేది విషయంలో జ్ఞానులు కూడా మోహాన్ని పొందారు పండితులు ఉండే వారు కూడా మోహాన్ని పొందారు కవలోకి కవలు అంటే మేధావిహ పెద్ద బుద్ధి శక్తి గల వాళ్ళు కూడా మోహాన్ని పొందారు ఉదాహరణకి సాత్వికులు కర్మను ఎలా డిఫైన్ చేశారంటే చలనాత్మకం కర్మ అని డిఫైన్ చేశారు కేవలం గమనం ఉంటే దానికి కర్మ అని చెప్తున్నారు అంత తప్పు డెఫినేషన్ అనేది అనుకుంటున్నారు జనరల్ గా మీకు నేను ఒక తమ్ముడు చెప్తాను ఏదైనా తార్కికుడు చెప్పానంటే అది తప్పదు అదే తమ్ముడు జనరల్ గా గోపక సూత్రాలను ప్రాచీన తత్వం అత్యంత ప్రాచీనమైనటువంటి తత్వ సూత్రాలు మనం రెండు సూత్రాలు చేయాలి సో తత్వజ్ఞానాత్ నిశ్చేయసాధిగమ దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానాన సర్వోత్తరాపాయే తదనంతరాపాయాత్ అపవర్త అని రెండు సూత్రాలు నేను సమన్వయాధికంలో వింటాను ఈ గౌతమ మహర్షి ప్రాచీన రాష్ట్రీయ పండితుడు ఆయన మహర్షి ఆయన చెప్పిన సూత్రాలు అవి తీవ్రంగా ఉంటాయి తరువాత కాలంలో వచ్చినటువంటి నవీన తత్వము ఉంటాయి ఇదంతా కూడా చాలా గడగడ సమస్య చాలా బుద్ధి శక్తిని బాగా ప్రదర్శిస్తారు చాలా పదులు బుద్ధికి బాగా పదులు పెట్టి పెట్టి పెట్టి బాగా శక్తి చేసి ఆఖరికి తిరిగి గమని చేసి చూపిస్తాం మన వాయుస్తున్నాం పిల్లలు నలభై కోట్లు చదివి సత్యాన్ని అసత్యంగానే అసత్య వాళ్ళ వ్యక్తికి తగ్గట్టుగానే వ్యర్థాలు కూడా నల్లగా ఉంటాయి సత్యాన్ని అసత్యంగానే సత్య అసత్యాన్ని సత్యంగానే చూపిస్తూ ఆ విధంగా ధనాన్ని సంపాదించడంతో కార్యక్రమం చేస్తూ ఉంటారు సో అందరూ రాయిస్తూ అలా అభిప్రాయం కాదు ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటే ఈ కాస్టిక్లు అలాగే ఉంటాయి వారు లాజిక్ ని బాగా సానబట్టి సానబట్టి సానబట్టి అల్టిమేట్ గా తప్పుడు కంట్రోల్ చేస్తారు సో వినాయకం ప్రతిని వాహన ప్రతిరాత్మక వాహనం అన్నట్టుగా తయారవుతుంది కదా ఈ కాస్టిక్లు వారు అలాగే నేను వ్యక్తిగతంగా వాళ్ళ లక్షణాలు చూసి నేను చేసి చేశాను ఒక రకమైన సలహా చెప్పాను పర్యావరణ చదివిన గీత చదువు వేదాంతం వాళ్ళ గీతాన్ని అవసరం ఎందుకంటే దీంట్లో భాష ఎలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కన్యవాధికారస్తే మా ఫలు కదా ఎలా ఉంది శ్లోకం మామూలుగా ప్రవేశం జరిగిన వాళ్ళు వాళ్ళు కష్టపడుతుంది ఎలా ఇస్తారంటే వాళ్ళు చెప్పి వాళ్ళకే ఒకరు అర్థమయ్యా లేదని బయట చెప్తున్నారు సమవాయ సంబంధాలు అవక్షేద భూమి ఎక్కువ ఉన్నది స్వామి వివేకానంద అన్నారు రఘునాథ శిరోమణి యక్షాజీవులైన మహాత్మ నిర్దేశం చెప్పి వాళ్ళ అవక్షణ అవక్షేదత ఈ పదాలు గట్టిగా వేసిస్తూ ఇదంతా ఏదో భూమి వ్యాఖ్యొచ్చినట్టు ప్రతిస్తే భూమి వ్యాఖ్యతే వస్తుంది ఏమీ కనపడదు ఆ రకంగా నువ్వు ఈ అవక్షేదక భూమి ఉదాహరణ మీరు ఏమర్థంలో చెప్పండి సమవాయ సంబంధావక్షణ బంధత్వావక్షణ గంధనిష్ట అధేయగానుగా అధికరణ కావృత్తిమత్వం ప్రతిదీనం పృథివీ అనగానే అన్నదానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా నువ్వు నేర్చుకో ప్రతిదీ నేర్చుకో నడుస్తున్నావుగా అదేలా పృథివీని చెప్తే ప్రతిదంటే అర్థం అలా చెప్పారు నీకు నేను చెప్తున్నా మళ్ళీ అంతా నేర్చుకుంటున్నాను ఇది పృథివీ అది దాని మీద చెప్తే ఒక చెప్తే ఆఖరికి చెప్తే లేకపోతే పృథివీ అల్టిమేట్ గా ఏమంటారంటే పృథివీ నిండా గంధం ఉందా అంటే ముందు పృథివీ తర్వాత గంధం ఉంది ముందు పృథివీ పుట్టి తర్వాత గంధం వచ్చింది వేదంలో గీతలో వేదాంత శాస్త్రంలో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సూక్ష్మం వస్తుందా స్థూలం వస్తుంది సూక్ష్మం ఉండొచ్చు తర్వాత స్థూలం వస్తుంది సాక్షికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ముందు స్థూలం పుట్టిన తర్వాత సూక్ష్మం వస్తుంది మట్టి నుంచి ధనం పుట్టినే ఉంటారు లేని ధనం పుట్టిందంటే నాకుతో పుట్టిందే భావ దానికి విరుద్ధంగా చెప్తారు లేని ధనం పుట్టిందని లేని ధనం పుట్టింది ఎలా పుట్టిందని లేని ధనం ఎలా పుట్టింది ఈ లేని ధనం పుట్టిందని ఒక రాంగ్ ఫిలాసఫీ చెప్పి దానికి విధవ పాతవాదము తీరు పాతవాదము అని రెండు వాదాలు ఉంది దాంతో రెండు చూస్తూ ఆ లేని ధనం పుట్టడము ఇలా పుట్టిందని ఒక వాదము అలా పుట్టిందని ఇంకో వాదం ఇదంతా చదివి చదివి చదివి మర్చిపోతుంది వాళ్ళు ఏమన్నారంటే చలనాత్మకం కర్మ అని చెప్తున్నారు కర్మ అంటే మూమెంట్ అని చెప్తారు అంటే ఇప్పుడు చెట్టు నుంచి పళ్ళు కలిగి తెలుసుకోండి అది మూమెంటే కదా కాబట్టి అక్కడ కర్మం చెందుతారు అంత తప్పలేదని ఎందుకంటే చలనాత్మకమే కర్మ కాదు చెట్టు నుంచి పండు పడితే దానికి అది కర్మ అవుతుంది ఎవరైనా రాయి వేసి కొట్టేది పడితే అది కర్మ కష్టం కాదు కర్తృత్వ కర్తృత్వపూర్వకమైన చలనానికి కర్మానికి నది ప్రవహిస్తే అది కర్మ ఉండదు దారి పెంచితే కర్మ ఉండదు ఆకు రాలితే కర్మ ఉండదు ఆకు దేవుడితే కర్మ ఉండదు ఈ మాత్రం బేసిక్ గ్రూప్ కూడా వాళ్ళు పట్టించుకోవడం కదా చరణాత్మక కర్మ అని డెఫినేషన్ అంటే మేధావి మహాబుద్ధిమంతులు కూడా ప్రతిలో కాలు వేస్తారని చెప్పడానికి నేను మీకు దృష్టాంతం చెప్తాను మేధావులు కూడా కర్మ అకర్మ అనే టాపిక్ విషయంలో మోహాన్ని పొంది ఉన్నారు మోహమును పొందుతానికి దేవుడే భ్రాంతిని పొంది తప్పు సత్యంగానే సత్యాన్ని తప్పుగా తెలుసుకున్నారు అహం కర్మ అకర్మ ప్రవక్ష్యామి కాబట్టి ఒక వాళ్ళు భ్రాంతిని పొంది ఉన్నారుగా కాబట్టి ఈ లోకంలో చాలా శాంతి ఉంది కర్మ అకర్మ విషయంలో లోకంలో అంటే ఏంటి నిజారిటీ అన్ని పీపుల్ మామూలుగా తెలుసుకుంటాం నిజారిటీ నీటికి తొంభై తొమ్మిది కూడా కాదు లక్షలో ఒక్కడు సత్యాన్ని తెలుసుకుంటే కూడా గొప్ప అలా ఉంటుంది కాబట్టి నిజారిటీ అభివృద్ధి పీపుల్ భ్రాంతిలో ఉంటారు దానికి సమస్య చాలా లోతైన సమాచారం మీకు విషయాన్ని నేను బోధిస్తాను కర్మను నిరూపిస్తాను అదేమిటి కర్మ అకర్మ రెండు తెలుసుకోవాలని కర్మ ఒక్కటే చెప్పడానికి ఆ కూడా చెప్తాను సత్తే కర్మ ప్రవక్ష్యాలు సత్తే అకర్మ ప్రవక్ష్యాలు ఎందుకు మాకు గోలంతా మేము ఎందుకు తెలుసుకోవాలి ఈ కర్మ అకర్మ మాకు ఎందుకని అంటారేమో రక్తశాస్త్రం తెలుసుకోకపోయినా పర్వాలేదు వ్యాపారం తెలుసుకుంటే ఏదో రాష్ట్రండి కానీ కర్మ అకర్మ తెలియకపోతే జీవితమే వ్యర్థం అవుతుంది ఎందుకంటే మనిషి జీవితంలో మూడు అంశాలు ఉన్నాయి కర్మ భక్తి జ్ఞానం మూడు మూడు ఫ్యాకల్టీస్ ఉంటాయి మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర ఈ మూడింటిని సద్వినియోగం చేస్తే వాటి పూర్ణ ఫలాన్ని మనం సంపాదిస్తే చేయించుకుంటే మోక్షం దొరుకుతుంది లేకపోతే మోక్షమే చేయాలి కాబట్టి కర్మ అకర్మ తెలుసుకోవాలి భక్తి గురించి తెలుసుకోవాలి జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానంతో ఈ కర్మని వృత్తిని కలుపుకొని చేసుకోవాలి కాబట్టి కర్మ కర్మ తెలుసుకోవాలంటే జ్ఞానం ఏంటి కదండి కనుక వాళ్ళకి ఏం చెప్తున్నారు కర్మాది దేవుని అయితే తెలుసుకుని దేవుని ఏంటి అయితే కర్మాది కర్మ అకర్మ వికర్మ రాబోతున్నారు ఈ కర్మ రిలేటెడ్ థింగ్స్ దేని అభిప్రాయాన్ని తెలుసుకుని దీన్ని విముక్తిని పొందుతాము లిబరేట్ అవుతాము ఫ్రీడమ్ వస్తుంది దేని నుంచి ఫ్రీడమ్ వస్తుంది అశుభం నుండి ఫ్రీడమ్ అశుభం అంటే ఏమిటి సంసారమే అశుభం చాలా మంది ఏమనుకుంటారంటే ఇది అశుభము కుక్క శుభము మీరు రోడ్డు మీద అనుకోండి ఇల్లు వస్తే అశుభం కుక్క వస్తే శుభం నిజం కుక్క శుభం మంచిదని దీన్ని శుభ్రం చెడ్డదని లోకంలో కాబట్టి ఈ లోకంలోనే ఒకటి శుభం ఒకటి అశుభం అని ఇలా అనుకున్నారు ఇప్పుడు మీరు మామూలుగా మీరు పంచాంగం తీసుకున్నా లేకపోతే రిలయన్స్ ఉంటే తీసుకున్నా అందులో అసలు శుభము మినువులు నువ్వులో అశుభము ఉంటాయి ఏం చేస్తాను అసలు వెంకట గోడలో కొద్దిగా నువ్వులు వేస్తే కానీ నేను ఇంకే రాదు ఏం చేయాలి పులిహారలో నువ్వులు వేసుకోవాలా అంటే అది అశుభం ఏదో అశుభం అంటే ఏదో ఒక స్కాన్ పాయింట్ ఎందుకు అశుభం అశుభం ఏదో ఉంటుంది దాని ఏదో కనెక్షన్ అంత కనెక్టివిటీగా ఉంటుంది ఇందులో అశుభం ఎందుకు ఏంటంటే ఇప్పుడు కారణాలు ఎందుకు చేస్తాం దీనికి కావాలంటే భయం కాబట్టి కావుకు సంబంధించి ఏదైనా అశుభం ఏదైనా అశుభం ఇప్పుడు మీరు రోడ్లు వెలుగు కారణం ఇలా అశుభం అదే రెండు వెతుకుతాం ఇలా పెట్టుకోవాలి ఒకటి ఇలాగా ఇది ఎవరుగా పెడితే మనం అసలు వెతుకు కర్మలు సరిగా ముందు రాకుండా ఉంటే మరి ఎందుకంటే సాగు సరైన ఇది శుభాశుభులనే ఇలా ఇది నాకు సాగు లేదని తెలుసుకున్న వెతుకు కర్ర అయినా అవుతాయి ఏ కర్ర అయినా అవుతాయి సో ఈ నో వర్కర్ సంస్కృతి ఉంటే మీకు సాగు లేదని సత్యాన్ని తెలుసుకోవాలి కానీ అలా చావు గురించి భయపడతారు చావు రిలేటెడ్ అన్నీ చావు రిలేటెడ్ అన్నీ కూడా శుభ అశుభాలు చావు చావు రిలేటెడ్ అశుభాలు చావుకి అపోజిట్ అని చెప్తుంది ఏదో ఇలాగే శుభాశుభాలు ఇలాగే మహాత్ములు శుభాశుభాలతో సంబంధం అన్ని శుభాలు మహాత్ములు ఐదు వందలు భిక్ష ఇలాగే భిక్షలు ఇస్తూ ఉంటారు వేరే మంది భిక్ష ఇచ్చేవారు ఆ రోజు గాడ్లు ఏదో గుడ్లు ఇలాగే కదా ఈ వ్యక్తి చాలా బాగుంది ఏమిటి చాలా సంతోషం ఏమిటి వ్యక్తి విశేషంగా ఉందని అడిగారు ఆయన వాళ్ళకి పాపం కృతజ్ఞత చెప్పడం కోసం ఏదో అడగలేదు అయితే వాళ్ళు ఇంకా వాళ్ళు విసిరిపిస్తుంది విసిరిపిస్తే తగ్గినాను అలాగా చాలా సంతోషం ఇలాగే విసిరిపిస్తుంది ఆయన అంటే ఆ బాధ వెళ్తారు ఆయన మహాత్ముగా ఆయన ఎవరు వచ్చింది మనకు అశుభాలు వచ్చేస్తాయి అని చెప్పేసి వాళ్ళు భయపడిపోతారు వాళ్ళు పండితులు విడిచి చెప్తారు దీనికి నేను విడిచి చెప్తాను రేపు మనం ఏదో ఎవరైనా భర్తగా ఎలా ఉందంటే మా ఇంట్లో దత్తగా మనం మనం ఉంటున్నా అంటారు రేపు మళ్ళీ ఇలా నిన్న చేసినట్టుగానే గాజులు పులిహార బూర్లు వేస్తే ఆయన గాయగా ఉంటారు ఆయన అడుగుతారండి ఆయన అడగపోయినా మీరు చెప్పండి ఏదో సంబంధం చెప్పి సో ఆయన అన్ని ఇచ్చి చెప్తారు అప్పుడు మళ్ళీ ఆ యుక్తి ప్రకారం గాయని పంపిస్తారు ఈయనంటే మళ్ళీ పితృకి చెందారని ఆయన దేవుడు తప్పే ఇదేంటి పితృదేవతలు కూడా బ్రహ్మే రాష్ట్రములు పితాలు కూడా బ్రహ్మే ఆయనకి బ్రహ్మకాండ ఏం లేదు కదా అంటే కాదండి బర్త్డే ఇది కదా అందుకోసం ఓహో బర్త్డే నాడు కూడా ఇలాంటి చేసుకుంటారా అసలు ఒక సంతోషం మీరు బర్త్డే బాగా చేసుకోండి ఆయన అప్పుడు దానికి దీనికి ఎవరు లేదు ఇలా ఉంటుంది మానవ స్వభావం భావరేపటికి భయం తర్వాత ఇంకోటి ఏమంటారంటే లక్ష్మిలో కూర్చొని సౌర్యం మాట్లాడకండి ఇప్పుడు దీప శ్లోకాలు చదువుతున్నారు అనుకోండి నిజంగా ఇంట్లో నడి నడిగింట్లో కూర్చుని దీప శ్లోకాలు చదువుతారంటే దీప శ్లోకాలు ఎప్పుడు చదవాలి ఎవరైనా చెప్తే ఎక్కడ చదవాలి ఎక్కడ బయటకు చదువుతారు అంతేగాని పిల్లలతో అందరూ హాయిగా ఉన్న కొంపలో కూర్చొని దేవస్థానం చదవద్దని అన్ని మహా అనే మతాలు లేకపోలేదు మన సమాజంలోనే ఉన్నారు అందువల్ల రామాయణ కృష్ణ ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఏదో కష్టాలు వస్తాయి రామాయణ కృష్ణ వస్తాయి కష్టాలు ఈ దేశంలో ప్రారంభ కర్మఫలకుండా వస్తాయా రామాయణ కృష్ణంలోకి వస్తాయా ఏం చెప్తుంటారు కాబట్టి మోహిత ఇప్పుడు మోహితులు అంతకంటే నేను చెప్తాను కనుక నేను కనుక ఈ సంసారం అంతా అశుభం దీంతో ఒకటి శుభం కూడా శుభం ఇది ఇలాగే తెలియదు సంసారం అంతా అశుభమే నామరూపములు అవే అశుభము నిరంతరమైన పాత్రే సత్యవ్యాపితం బంగారు పాత్రలాగా మెలిసిపోతూ ఎంతో అందంగా అద్భుతంగా గర్భ్యమానంగా ఉన్నటువంటి ఆ దిక్కే అదే సత్యాన్ని తప్పు చేసింది సత్యాన్ని తప్పు చేయడానికి నల్లని మేఘాలక్షణం లేదు తెల్లని జాడ్వల్యమానమైన బింబం కూడా ఆ బింబం వెనకాల ఉండే పరబ్రహ్మను తప్పు అని ఇంకా వస్తుంది సో నామరూపాలకే హిరణ్య పాత్రాలకే ఎందుకంటే నామరూపాలు కొత్తట్టు కనపడతాయి మంచి అద్భుతంగా ప్రకాశమానంగా కనపడేది నామరూపాలు మీరు సూక్ష్మమైన బుద్ధిని ఉపయోగిస్తే కనపడితే శాస్త్రం కాబట్టి సూక్ష్మమైన బుద్ధిని ఉపయోగించే ఓపిక అవుతుంది నామరూపాలు అంతా పడిపోతూ ఉంటుంది మనసులో అలా పడిపోతూ ఉంటారు కాబట్టి ఆ నామరూపాలే సత్యం అనుకుంటారు ఎదుర్కొనగా మొహం మీద అనుకుంటున్నారు కాబట్టి అవే సత్యం అని కాబట్టి అదే సంస్కారం అశుభము అదే బంధిస్తోంది కాబట్టి అశుభము దాని నుంచి మోక్షాన్ని పొందాలి అంటే కర్మని తప్పించుకోవడం వల్ల కాదు జీవితంలో కర్మ ఉంటుంది ఆ కర్మ యొక్క స్థితిని తెలుసుకోవాలి ఇప్పుడు విషం ఉందనుకోండి ఆ విషయం కిటికి తెలిస్తే మరుగుతుంది వాళ్ళు ఇప్పుడు ఈ మందులన్నీ కూడా విషయాలు కిటికి తెలిసి దాని మోతాదు దాని సమయం సందర్భం తెలిస్తే మరుగుతుంది వాళ్ళు పాదర్శం విషం పాదర్శాన్ని దాన్ని భస్మ కింద మారిస్తే అక్షరం కింద మారిస్తే అది మందు అర్థంగా తెలిస్తే పెద్ద విషయం అలాగే జంగేరుకాయ విషయం కానీ జన్మకాయకి సక్రమంగా ఆయుర్వేదాధ్యాత్మిక దాన్ని సక్రమంగా వినియోగిస్తే మంచి ముందుగా పాము విషయం చాలా ఖరీదు నేను చెప్తాను పాము విషయాన్ని ఆ పాము గౌరవం నుంచి పాము విషయాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిస్తే ఒక గ్రామ పాము విషయానికి నేను లక్ష రూపాయలు ఇస్తాను తమిళనాడులో మద్రాసులో ఇది ఇది బాగా ఎక్కువ అక్కడ ఒక స్నేక్ వినం రీసెర్చ్ సెంటర్ ఉంది వాళ్ళు ఆ వినం నుంచి ఏవో కెమికల్స్ తీసి కాఫీ ఆఫ్ పాయిజన్స్ తీసి ఆ హార్ట్కి సంబంధించిన మందు తయారు చేస్తారు కాఫీ ఆఫ్ పాయిజన్స్ ఆ మందు తయారు చేయడానికి రామకృష్ణ స్వామి ఆ యుక్తితోటి అది బంధమే మోక్షం యుక్తి ఇంకా ఏ సాగు మనల్ని తప్పేసిందో అదే సాగుని పట్టుకుని మనం ఈ సంవత్సరాన్ని దాటేది ఏ నిత్యంతో మనం కింద పడ్డామో ఏ నిత్యం వ్యక్తితో కిందకు వచ్చేసామో అదే నిత్యం కొనుక్కొని పైకి ఇచ్చేసాము అందుకోసం ఈ కర్మ స్వరూపాన్ని తెలుసుకుని ఈ అశుభమైన సంసారం నుంచి మంచి బయటపడాలని తర్వాత కర్మను వ్యతిలో బ్రహ్మము కర్మను అకర్మణశ్చ దౌర్భవ్యం దహనా ఈ శ్లోకాన్ని నేను తరచుగా కోర్చేస్తున్నాను చూడండి ఈ తరచుగా ఆ భావాన్ని మీరు ఎప్పుడు చెప్పచ్చు ఎక్కడైనా ఆ కర్మ చేయించడం కోసం అలా చెప్తారు కానీ ఎక్కడ శాస్త్రంగా పునరుద్ధి ఒక వాదాన్ని మనం స్వీకరిస్తామే కానీ మనంతట మనం మన బుద్ధిని ఉపయోగించి ఈ కర్మకు ఆ ఫలం వస్తుంది అని చెప్పకూడదు అలా చెప్పిన వాళ్ళు దాన్ని రైతులు ఇస్తే అలా చెప్తూ ఉంటారు ముందు వీళ్ళు వీళ్ళు వీళ్ళేవో కష్టంలో ఉంటారు ఏవో కష్టంలో ఉంటారు ఏవో కష్టాలు ఉంటాయి మానవులకి ఏవో కష్టాలు ఉంటాయి ఏవో కష్టాలు ఉంటే ఏవో రోగాలు ఉంటాయి ఈ రోగాలు తగ్గిదో మీకు అలా ఉంటాయి ఏవో ఉంటాయి అలా ఏంటో అర్థం కాబట్టి ఎలాగో తగ్గనింది మనతో ఎప్పుడు ఉంది కానీ దాని రోగం పేరు పెట్టుకోవడం కంటే సాగు లక్షణంలో ఎదుర్కొంటే పనులు రావచ్చు తీసుకుంది ఎప్పుడు ఉండేదానికి రోగం ఏంటంటే ఎత్తి పోయేదానికి రోగం కానీ పుట్టినప్పుడాగా ఎప్పుడు ఉండేదానికి రోగం అనుకోవాలని రోగం అనుకోదు మనస్సు కదా అది ఆ స్వభావ మనిషి లక్షణాలు ఏంటంటే మనసుంటే ఆయుర్వేదించి మనసు కానీ ఇది ఎలా అనుకోరు ఈ రోగం అనుకుంటారు ఇది అమంగళం అని అనుభవమే అనుకుంటారు అనుకుని ఎవరినో ఈ విమోహిత ఈ వ్యామోహితులు ఉంటారు వాళ్ళకి నాకు నిజంగా ఆశ్చర్యం వచ్చింది వాళ్ళు చదివింది ఏమన్నారు యుద్ధం మోస్తుంది మోస్తున్నారు ఏం వాళ్ళు ఏమీ చదువుకోలేదు కానీ వేషం వేస్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుతారు రాష్ట్రాన్ని నమస్కారం చేసి నేను ఈ కష్టంలో ఉన్నా ఈ కష్టం నాకు ఎందుకు వచ్చిందని అడుగుతాను అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆదాయ కృష్ణ ఇది అనాకృష్ణంలో ఏమో వాళ్ళకి తెలియదు మీకు తెలియదు వాళ్ళకి తెలియదు కదా ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి మొత్తం రాయడానికి ఏం చూస్తుంది ఏదో చూశారని ఇది చూసారు చూసి వాళ్ళు ఏమంటారంటే చంద్రజ్ఞానంలో ఏదో అశ్వమాంస లక్షణం చేశావు అంటే నీకు కష్టం అని ఏదో ఆ మాటలు సరిపెట్టకుండా ఏముండాలి అంటే ఆ మాట ఏదో నృత్యాన్ని తెలుస్తున్నట్టుగా నా కష్టం ఏం ఇది ఓరాటం ఇది ఎలా ఉంటుందంటే దాని ఏదో చెప్తారు ఏదో పూజలు ఉన్నాయి మామూలుగా లోకంలో ఒక ప్రహతంగా అంటే ఒక పద్ధతిలో అందరికీ తెలుసుకున్న పూజలు ఉన్నాయి ఏదో సుదర్శన హోమం చేసుకున్నాం అది తెలియాలి చేసుకో లేదా దుర్గా పూజ చేసుకో లేదా దుర్గా సర్టిఫికేట్ కావాలంటే తప్పేం లేదు ఇప్పుడు రైలు వస్తామో మన ఎవరో ఉంటే ఒక శ్లోకం ఉంటుంది భయాన్ని కలిసి ఇంకొంచెం సహాయం చేసుకున్నామో ఇది భయం కలిసి అని చెప్తాను అలా చెప్తాను అదే కొంచెం గట్టిగా చెప్తాను ఎందుకంటే సరళంగా చెప్తే వాడికి అది వాడికి నాటకం ఇలా నిలవలాగా దాని తీసి నల్లగా వెళ్ళొస్తాను లేదు ఏమో లేదని దాంట్లో వాడికి ఆ సింప్లిసిటీ అర్థం కాదు దానికి ఏదో కొంత దాని గుర్తు పెద్దలు అన్ని చెప్తే కొంత గంభీరంగా ఉంటుంది వాడి దగ్గర పుచ్చుకోవడానికి కూడా కొంత చెప్పాలి కదా అలాగే కొంచెం పెద్దకాలం ఎదుర్కొంటారు ఈ వ్యక్తి జీతం తగ్గితే లాంటి తగ్గలేదు వీరికి రావాలి ఆ విధంగా ముందే వస్తారు ఆ రకంగా గ్రహణ కర్మలో గతికి ఆ అప్పుడులో ఆ జన్మలో చేసిన కర్మకి ఫలం వచ్చిందని చెప్పగలిగిన మొదలారు ఎవరు లేదు ఇంతవరకు పుట్టలేదు దాన్ని పుట్టలేదు ఎందుకంటే అది వెబ్బది వెరీ కాంప్లెక్స్ వెబ్బది ఆ వెబ్బలో మీకు ఈ కర్మలో ఈ ఫలం వచ్చిందని అలా చెప్పలేదు అని శ్రీకృష్ణుడే చేతులు వచ్చేసి ధర్మ కర్మలో ఉంటుంది ఈ కర్మ యొక్క ఫలం ఈ విధంగా ఉంటుంది అని నేను ఇదలక్ష్యంగా నిర్ధారించడం చాలా కష్టమయానికి చాలా విషయం సమాచారం దాన్ని మనం చెప్పలేదు ఊహ తెలియచ్చే కానీ ఇదలక్ష్యంగా ఎవరు చెప్పలేదు ఎందుకంటే మన దగ్గర ఏమన్నారంటే శుభం వచ్చిందంటే ఏ పూర్వం నిరంతరం చేస్తున్నాం పరమేశ్వరుడు సుఖాన్ని పంపించారు పుణ్యకర్మ ఫలరూపంగా అని దేవుడు ఉపయోగించి ఆ సుఖాన్ని స్వీకరించారు దుఃఖం వచ్చిందంటే మళ్ళీ మనస్సు బికం చేస్తుంది సరే ఏమో చేసినా ఎలా చేసిందని ఫలం వస్తుంది కానీ చేయకుండా వస్తుందా అని మనస్సు బికం చేస్తుంది దాన్ని కూడా స్వీకరించి దాన్ని కూడా దేవుడు దాన్ని పెట్టింది వాళ్ళు పాపం అలా ఉంది ఈ వేషాలు వాళ్ళు ఎవరు ఈ మధ్యకాలంలో వచ్చినందు వేషాలు వాళ్ళు ఎవరు నాకు తెలిసి విద్వాంసులు ఎవరు కూడా ఈ రకం సంవత్సరం వాళ్ళు వాళ్ళు ధనా కర్మలో చేయాలి అని చెప్పేసి శ్రీకృష్ణ అదే అంటారు ఈ కర్మగతి చాలా గంభీరమైనది తెలియ శక్తిని కానిది అని అంటారు కాబట్టి మీరు కానీ మీరు తెలుసుకునే కొన్ని ఉన్నాయి నేను తప్పకుండా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి తెలుసు తీరా బౌద్ధవ్యం డోంట్ అబౌట్ లేకపోతే నీకు అజ్ఞానం ఎందుకో చెప్తే కర్మ అంటే ఏదో తెలుస్తాను అకర్మ అంటే ఏదో తెలుస్తాను ఈ రెండు మాటలు పైన వీటితో పనిలో పడిగా వికర్మ అంటే కూడా ఏదో తెలుసుకుంటే పనిచేస్తుంది ఎందుకంటే కర్మలో కొంత జనరల్ సమాచారం తెలుసుకుందా అవసరం కర్మ యొక్క ఫలం గతి చాలా గంభీరంగా ఉంటుంది ఉద్యోగంలో మీరు బుద్ధిని పదులు పెట్టి జాగ్రత్తగా మీరు తెలుసుకో అని హెచ్చరిక చేస్తున్నాను సో భారతీయులు అంతా చూద్దాం అవతారిక ఏతత్వయాంతర్యం దేహాదిచేష్ట లోక ప్రసిద్ధం అకర్మ సతక్రియా ఊష్ణీమాసం ఆయన ఏమంటున్నాడంటే సెంటర్లో అవతారిక పూర్వార్జున లోకంలో అందరూ అనుకునే విధంగా నువ్వు అలా అనుకోవద్దు తప్పు లోక ప్రసిద్ధిగా ఏదంటుందో జనరల్ గా అది తప్పు సూర్యుడు తూర్పున వేయించి పశ్చిమాన్ని అస్తమిస్తాడు ఇది రైతే తప్ప చెప్తాను కాదండి రిలేటివ్ గా మేము చెప్పాము అలాగా అంటే సాపేక్షంగా చెప్పాము అంటే తప్పేం కాదు సాపేక్షంగా చెప్పాము తప్పేం కాదు మీకు విఘ్నాలు చెప్పాలంటే విఘ్నేశ్వరుని ప్రాప్తించుకోండి సంపద కావాలంటే లక్ష్మిని ప్రార్థించండి చదువులు కావాలంటే సంస్కృతిని ప్రార్థించండి వైరాగ్యం కావాలంటే శివుని పూర్తి అని ఈ రాజ్యాధికారం ఇటువంటి కావాలంటే విష్ణుని పూర్తి కానీ ఈ రూపాలు మారినా తత్వం ఒక్కటే అని చెప్పాడు అనుకోండి తత్వం క్లీన్ చాలా క్లీన్ అండి అది అలా చెప్పడం అది అలా ఎందుకు చెప్పడం వాడికి తెలియదు అలా అది ఇవన్నీ భిన్న భిన్నాలు యథార్థం ఉంది మరి తత్వం కాదు ప్రాబ్లం ఇప్పుడు మన హిందూ సమాజానికి వచ్చిన ప్రాబ్లమే అది ఆయన అన్నాడు ఏ దేవతను ఆరాధించాలో అర్థం కావట్లేదండి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయిందండి చాలా కష్టంగా ఉంది దేవాలయానికి వెళ్తే ఏదేదో ఎన్ని దేవుల్లో ఎంత సమాచారం ఉంటాయో నలభై దేవులు ఈ దేవులందరినీ వాహపెట్టి చూడటానికి మానవాళ్ళు తెలియదు చూడాలని తెలియదు చూడకపోతే కోపం వస్తుందేమో ఏదో భయం అని చాలా సంతోషంలో ఉన్నాం స్వామి గారు గలిమేది కష్టం కాబట్టి అలా ఉంటుంది చాలా పెరిగిపోతూ ఉంటాం లోక ప్రసిద్ధమైనది సత్యం అని ఎప్పుడూ అనుకున్నాను దాన్ని ఇద్దరు చేయాల్సి ఉంటుంది సో లోక ప్రసిద్ధం లోకంలో ఎలా ఉంటుంది ప్రసిద్ధం కన్నుంటే ఏదైనా దేహాది చేస్తా దేహము మొదలు ఆదిశక్తి లేదు ఇంద్రియాలు తీసుకోండి మనస్సు తీసుకోండి దేహము ఇంద్రియము మనస్సు వీటి ఎందు వచ్చేటువంటి చేష్ట అంటే కదలిక దానికి కర్మలు ఓకే ఇంకా అకర్మేది అకర్మేది పద క్రియ దేహం కలవకుండా ఉండడం ఈ స్త్రీని ఆసనం దేహం కలవకుండా ఉండడం అంటే ఏంటి ఒక వాల్కి ఒకటి చూసుకుని దాంట్లో ముగ్గురాయిగా పడుకున్నాడు కృష్ణి హాసనం కృష్ణి అంటే మాట మంది లేకుండా అలా ముగ్గురుగా పడుకున్నాడు ఇప్పుడు మీకు ఏమిటండి ఆ కర్మ ఆయన ఏం చేస్తున్నాడండి ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు కదా కొంత నుంచి దీనేస్తున్నాడు వీళ్ళంటారు కదా వీళ్ళు కృషి చేశాడు వీళ్ళు చదివేశాడు వీళ్ళు చేశాడు ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నాడు మొత్తాన్ని ఏం చేస్తున్నాడు కట్ చేస్తున్నాడు పెడుతున్నాడు తిరిగి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అది కర్మ ఇది అంతే కదా అలాగే నువ్వు అనుకుంటావా అనుకోవద్దు తప్పదు అండర్స్టాండింగ్ రావాలి అంతేత అంతేత ధ్యేయం ఉంటుంది ధ్యేయం అలా నువ్వు అనుకోవద్దు అయితే దాంట్లో తెలుసుకోవాల్సిన రహస్యాలు కూడా ఉన్నాయా దీంట్లో కూడా రహస్యాలు ఉన్నాయండి లేదా అలా అనుకోవద్దు కదా అలాగా అయితే దాంట్లో తెలుసుకునే రహస్యం కూడా ఉందా ఏంటది కింద తత్రమోద్ధం జరిగింది తస్మాత్ దాంతో తెలుసుకోవాల్సింది ఏముందండి ఇంతత్ర బోధవ్యం తెలిసింది ఏముంది దాంట్లో ఊరికే మీరు మీరు పని పడలేదు అన్ని ఊరు తీసుకున్నారు ఏదో చెప్తూ ఉంటారు ఉపన్యాసం చేస్తాను మీకేం కావాలి ఎలా తెలిసింది ఎవరో ఉందా కర్మ అంటే ఇది రెండు వేసి పని చేస్తే కర్మ అకర్మ అంటే ఎలా వచ్చింది రాయడాలో మోడు కూర్చుని అకర్మ అయితే ఇంతత్ర బోధం దీంతో తెలుస్తుంది ఏమని అనుమానం అనుకో ఇది చేతతో స్వయం అమానికం దాంట్లో అజ్ఞానంలో మాత్రం నువ్వు పడద్దు తస్మాత్ ఎందువల్ల ఎందుకంటే అలాగే అనుకునే అవకాశం ఉంది కదా అలా ఎందుకు అనుకోకూడదు అనే ఆసక్తికి సమాధానాన్ని స్వీకరిస్తూ చెప్తున్నాడు ఎందుకంటే ఇది ఎందుకనగా అస్మాతల ప్రశ్న పెట్టారు అస్మాతల ప్రశ్న ఎందుకు పెట్టుకున్నారు అవతారికలో అంటే హీ ఉంది శ్లోకం ఇది అంటే అనగా కాబట్టి అనగా ఉందంటే ఎందువలన అనే ప్రశ్న ఉంటే ఎందువలనగా అనగా కనెక్ట్ అయింది అందుకోసం తస్మాత్ ఎందువలన ఎందువలన కర్మణ బోద్ధవ్యం అస్తి కర్మణ శక్తికి కర్మార్థం ఆబ్జెక్టం అర్థం కర్మ అనే దాని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది కర్మణ బోద్ధవ్యం అస్తి కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ శాస్త్రము చేత విధించబడిన కర్మ శాస్త్రము అంటే వేదం ఈ కర్మ చెయ్యి ఈ కర్మ ఈ కర్మ చెయ్యి కర్మ చెయ్యి అని చెప్పింది కదా సో ఆ కర్మ అలా చెప్పింది కాబట్టి అదే కర్మ అని అంత సింపుల్ గా నేను తీస్తారు దాంట్లో చాలా లోపలైన సమాచారం ఉంది శాస్త్ర విహితమైన కర్మతో పాటుగా లౌకిక కర్మలు మనం ఈ కర్మ ఏం చేశాను అది చేశాను అని మనం అనుకుంటాం అదే రూల్ ఏ నియమం అయితే శాస్త్ర విహిత కర్మ విషయంలో చెప్పబోతున్నారో దాన్ని లౌకిక కర్మ కూడా అప్లై చేసుకుని మనం జనరల్ గా కర్మ యొక్క తత్వాన్ని మనం నిష్కర్ష చేయాల్సి ఉంటుంది ఓకే తర్వాత వికర్మ అన్నారు కదా అంచేత శాస్త్ర విధి అని చెప్పారు కర్మ అంటే ఇప్పుడు వికర్మ అంటే శాస్త్ర నిషిద్ధమైన కర్మ అప్పుడు కర్మ అంటే ఏమిటవుతుంది శాస్త్ర విహితమైన కర్మ ఆ శాస్త్రం అనే మాట తీసుకురాకపోతే వికర్మ కుదరదు ప్రతిసిద్ధ ప్రతిసిద్ధ కర్మ ఉన్నది ఇప్పుడు ఈ పని చేయవద్దు అని ఈ చేయవద్దు అనేది నిషేధము అన్నారు ఈ నిషేధము ఇది కర్మ కదా దీని మీద తప్పు సమన్వయాలు బోల్డ్ అంటారు అక్కడ భాష్యం రాబోతుంది దానికి లోక ప్రసిద్ధి దానికి మెయిన్ భాష్యం ఉంటుంది నై అంటే నా ఉంటుంది కదండి నై నా నా మాంసం స్త్రీయా మాంసమును పెరరాదు నా కామనిత్యా కామనలను కలిగి ఉండరాదు సో ఈ విధంగా నా నా నా అని ఉంటాయి ఈ ఈ నిషేధ ఈ నిషేధ వాక్యాల మీద పెద్ద చెప్తారు అప్పుడు మీకు తెలుస్తుంది వికర్మ యొక్క తత్వం అక్కడ ఇప్పుడు ఫలానా క్రియని మీరు ఆచరించవలేదు దాన్ని ఏమంటారు కర్మ అంటారు శాస్త్ర విహితమైన కర్మ ఫలానా క్రియని చేయరాదు దాన్ని ఏమంటారు శాస్త్ర నిషిద్ధమైన కర్మ అంటారు ఇది కర్మ కదా దీంతో ఒక రహస్యం ఏంటంటే శాస్త్ర విహితమైన కర్మ నిజానికి కర్మే కాదు శాస్త్ర నిషిద్ధమైన కర్మ కూడా కర్మ కాదు అని తెలుస్తుంది అల్టిమేట్ గా అలా తెలుస్తుంది అంటే అందరూ కర్మ అనుకుంటున్నది కర్మ కాదు అని తెలుస్తుంది మీమాంసకులతో పెద్ద తెలిసి వాడికి నిషిద్ధ కర్మ ఉంది దానికి నిషిద్ధ కర్మ ఉంటుంది కాబట్టి అక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే నువ్వు చెప్పిన రూల్ ప్రకారమే చేస్తే కర్మ అవుతుంది కానీ ఏది చేయకుండా ఉంటే కష్ట లక్ష ఇప్పుడు నా కలంజం మొత్తం ఏదో తినకూడదు కలంజాన్ని తినకూడదు కలంజము అంటే పశు మాంసము పశు మాంసము తినరాదు ఏదో ఒక రకమైన పశువు యొక్క మాంసానికి కలంజము ఉంటుంది కలంజమును తినరాదు కలంజమును తినరాదు అన్నది నిషిద్ధ కర్మ కాబట్టి కలంజ భక్షణం ఏంటి నిషిద్ధ కర్మ తింటే కర్మని అది ఇది కర్ణాటకది ఇక్కడ కలజం మీరు పెట్టారు నేను ఇక్కడ ఉంటున్నాను చెయ్యి సాధించి నోట్లో రక్షించే కామవుతుంది కానీ అది అలా ఉంటుంది నేను ఇలా ఉంటాను దీంతో కర్ణం ఉంది మీరు దాని గురించి నిశ్చితంగా మాట్లాడేది కర్మ అభావానికి కూడా కర్మ లేదేగా అని అని ఒక పెద్ద ప్రశ్న రావచ్చు సూర్యుడు గారు సమన్వయాలు కాబట్టి గతంలో గురించి కూడా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉండేది దానికి నైల్ భాష్యం ఉంది నైల్ నైల్ నైలింగే భాష ఉంటుంది అక్కడంతా కూడా ఒక రోజు భాషం ఉంటుంది కనీసం ఒక రోజు ఉంటుంది ఎలా అలాగే ఘట భాష లేదు ఎప్పుడైనా చదవదన్నమాట ఘటమే ఘటన అనగా వారి మీద వాళ్ళకి గౌరవంలో ఉంది భక్తువాదంలో ఉంది ఎప్పుడైనా చదివేదా ఘటన ఒకసారి తీసుకోలేదు ఆ పుస్తకాలు ఉంటే మూడో పుస్తకం కూడా రాబోతోంది సో ఘటభాష్యం నేను హెడ్డింగ్ పెట్టాను మీరు ఇబ్బంది పడతారేమో ఘటభాష్యము అని హెడ్డింగ్ పెట్టేది పూర్వపక్షము సిద్ధాంతం వాక్యం మీద వాక్యం పూర్తిస్తాము నామాలు లేకుండా రాసుకుంటుపోతే ఎక్కడ ఏదో తెలియదు ఇది పూర్వపక్షము ఇది సిద్ధాంతము అది రాసి తెలుగులో అర్థమైతే రాసిపించారంట అది వేదం శ్రమించదు అంటే వేదం శ్రమించే అంటే నిరుతాలు జరిగినట్టుగా ఉండదు అంటే తెలుసుకుంటే కలగా ఎప్పుడైనా విద్యుత్గా ఘటవాస్తం చదువుతాం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చాలా దేవంతులు వాళ్ళు ఘటవాస్తం చెప్పమని అడిగారు నేనన్నా నువ్వు ఎక్కడ విన్నావా మాట విన్నా నేను ఎక్కడ విన్నావో చెప్తున్నా నీ దగ్గరే అంటే నేను ఎక్కడో లోన్ జారేదన్నమాట జగదాశ్రమని ఎవరో ఉన్నా ఎప్పుడో ఏదో పాఠంలో ఉన్నా అంటే అది జరుగుతున్నాడు అతగాడు ఉన్నాడు దీని ముందు పడుతుంది సరే చెప్తాను అడిగితే గణదాసం బాధ చెప్తాను అడిగేదండి ఎంత పుణ్యం చేస్తుంటే ఆ ప్రశ్న వాళ్ళు ఉంటారు చెప్తాం సరే వెంటనే షెడ్యూల్ చేసి మూడు క్లాసులు నాలుగు క్లాసులు చెప్తాం వాళ్ళంటే ప్రేమగా ఉన్నారు మీరు కూడా ముందుగా సో కాబట్టి వికల్పం గురించి కూడా తెలుసుకోవాల్సింది ఇప్పుడు అకర్మ అంటే కర్మ లేదు అంటే సూక్ష్మీం భావం సంస్కృత పదాలు సూక్ష్మీం భావము అంటారు ఓపెన్ చేద్దాం ఇది తీసుకుంటాం చేతిలో కట్టేస్తాడు ముందు కట్టే చదువుతాడు ముందు గొప్ప వెనకాల కట్టేస్తాడు అని తీసుకుంటాను అది అసలు నీ అభిప్రాయం లేదు కదా అంత సరళం కాదు అంత సింపుల్ కాదు దాంట్లో కూడా నేను కొంచెం బుద్ధి పెట్టి తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి నువ్వు తెలుసుకోవాల్సిన ఉన్నాయి ఆయనకి శ్రీకృష్ణుడు తెలుసుకో అసలు ఆయన తెలుసుకుని ఉంటుంది సేమ్ అర్థంగా ఉంటుంది నేను తెలుసుకోవాల్సింది కృష్ణి అతి కర్తవ్య భాష్యకాన్ని పాపం వాక్య అన్వయం ప్రధానం కదా అన్వయాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసాం అంటే కర్తకర్మ క్రియ అవన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అక్కడ క్రియ లేదు కర్మణ బోద్ధవ్యం అని ఉంది కర్మ యొక్క తెలియదగినది ఉన్నది అని చెప్పుకోవాలి అస్థి కర్మ కర్మ యొక్క తెలియదగినది ఉన్నది అని అర్థం లేదు అన్నారు అంటే మీరు వాక్యం చూస్తే కాబట్టి మూడు సార్లు అస్థి పెట్టుకుంటున్నాను ప్రత్యాహారం అంటే ఇంపోర్ట్ చేసుకోవడం అండర్స్టూడ్ ఉంటారు ఇంగ్లీష్ లో అస్థిని ఇది కాబట్టి అలాగే వాక్యాలు అలాగా కర్మణ బౌద్ధ్యం అస్థి వికర్మణ బోద్ధవ్యం అస్తి అకర్మణ బోద్ధవ్యం అస్తి అని చెప్తారు అస్తి అనే పదాన్ని అత్యాహారం చేసుకోండి యస్మాత్ సహనాభితమా దుర్విజ్ఞేయ కర్మణ ఇుపలక్షణార్థం కర్మాదినా కర్మాకర్మవికర్మణ గతి ఎందుకంటే తెలుసుకోవాల్సింది ఇంద్రియ గతి పెట్టారంటే కర్మణ గతి గహన గతి అంటే యాథాత్మ్యం తత్వం కర్మ యొక్క తత్వము అంటే తత్వము అంటే దాని యథార్థ స్వరూపము చాలా లోతైనది గహన అంటే తెలుసుకోవడం కష్టం దుర్విజ్ఞేయ విద్య అంటే తెలియడం అసంభవం కాదు తెలిస్తే కష్టం కష్టం అంటే కొంచెం ఓపిక పెట్టి తెలుస్తాను రాబోతోంది ఆ శ్లోకం గడేరా శ్లోకం రాబోతోంది రెండు మూడు శ్లోకం అదే పడుతుంది ఆ శ్లోకం శ్లోకమే పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక తెలుస్తుంది తెలుసుకోవాలి అని అంటున్నాడు హెచ్చరిక అయితే ఇప్పుడు కర్మ తెలియాలి ఏ కర్మ తెలియాలి ఆ కర్మ తెలియాలి ఎందుకంటే కర్మ తెలియడం కష్టమే అని అన్నాడు అనుకోలేదు మరి అకర్మ విషయ మాట ఏంటి కాబట్టి కర్మ తెలియాలి అకర్మ తెలియాలి వికర్మ తెలియాలి ఎందుకంటే కర్మ తెలియట కష్టము అని రాష్ట్రం ఉన్నప్పుడు ఆ ఎందుకంటే కర్మ తెలియట కష్టము దగ్గర ఆ కర్మ అనే పదానికి మొత్తం మూడు అర్థం చెప్పాలి ఎందుకంటే కర్మ తెలియట కష్టము అయితే కర్మ తెలియక కష్టం అంటే కర్మ ఒకటే తెలుసుకుంటే సంపడుతుంది వికర్మను అకర్మ ఎందుకు అనేది ఎందుకేమో అక్కడ కర్మ పదము వికర్మని అకర్మని కూడా పట్టుకొస్తుంది ఉపలక్షణము అది మీ దగ్గరగా ఉన్న దాన్ని కూడా అది కృత్యంలో తీసుకొస్తుంది కాబట్టి కర్మణ అంటే ఉపలక్షణ కర్మణ గతి దహన అనే మాటలో కర్మణ అనే పదం ఉన్నదే అది ఉపలక్షణం కాబట్టి కర్మణ అంటే అర్థం ఏంటి కర్మ అభినామం అర్థం కర్మ ఒక్కదాన్ని తెలుస్తాను గతి తత్వం దుర్విషయము అని కాదు కర్మ మొదలైన వాటి యొక్క తత్వము కఠినము ఏంటని కర్మ మొదలైనవి కర్మ వికర్మ అకర్మణ తత్వం ఆ మూడింటి యొక్క తత్వము కూడా తత్వము అంటే యథార్థ స్వరూపము విషమము అంటే దహనము అంటే విషమము అంటే దుర్విజ్ఞేయము తెలుసుకునేట కఠినమైన ఇలా ఏం మనస్సుని తయారీ చేయడం కోసం సాధకుని యొక్క బుద్ధికి కొంత తయారీ చేస్తారు ఈ మ్యాజిక్ చేసిన ఏం చేస్తారంటే ముందు గోవనంత బిల్డప్ ఇస్తారు సో ఎంతో బిల్డప్ ఇచ్చి ఇచ్చి సిక్స్ మంది మ్యాజిక్ చేస్తారు ఆ మ్యాజిక్ ఆనందం అవుతుంది దాని గురించి ఉపోద్ఘాత మాత్రం జ్ఞానం ఏదో అలాగే కొంత టైం కూడా బిల్డప్ చేసుకోవాలి కదా సో కొంత ఉత్సాహాన్ని కలిగించడానికి సాహకుడికి హెచ్చరిక చేసిన కోసం అలా చెప్తారు అసలైన శ్లోకం కర్మణ్యకర్మయ సత్యేత్ అకర్మణికర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు ఉపయుక్త కృష్ణకర్మ కృతే దీన్ని యథార్థంగా అనువాదం చేస్తే మర్చిపోతుంది కర్మ ఎందు అకర్మను అకర్మ ఎందు కర్మను ఎవరైతే చూస్తారో వాడే విధిమంతుడు ఎలా ఉంది రాష్ట్రం కర్మ ఎందు అకర్మను అంటే కర్మ ఎందు కర్మ కాని గాని కర్మ కాని గాని ఎందు కర్మను ఎవరు చూస్తాడో వాడు మూర్ఖుడు అవుతాడో విధిస్తున్నాడు మూర్ఖుడు అవుతుంది మూర్ఖుడు అట్లా అవుతుంది కదా ఏమిటి సిరీస్ వచ్చి వాడే విధికుంటున్నాడు ఏంటి అంటే అర్థం ఏంటి మరి దీని కష్టాలు చూపించడం ఇప్పుడు కర్మయ కర్మ ఎందు అకర్మని అకర్మ ఎందు చూస్తే వాడు విధిమంతుడు అంటారా బుద్ధి బుద్ధిజీవుడు అంటారా బుద్ధి జీవులా కానీ శ్రీకృష్ణుడు బుద్ధిమంతుడే ఎందుకుంటున్నాడు ఇది చెప్తారు అంటే లోకంలో ఇప్పటికే మొత్తం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కర్మకారిగాని కర్మగాను కర్మను చూస్తున్నారు అన్నమాట ఆ దృష్టికోణంలో దేవుని జనులందరూ కర్మని భ్రమపడుతున్నారో దానిని అకర్మగాను దేవుని జనులందరూ అకర్మని భ్రమపడుతున్నారో దానిని కర్మదాన్ని గుర్తుపెట్టిన వాడు ఎవరుతాడు విధిమంతుడు ఇది తెలిసిందండి కాబట్టి ఈ వాక్యం మీకు కుదరాలి అంటే కర్మముందు అకర్మను అకర్మముందు కర్మము తీసిన వాడు బుద్ధిమంతుడు అనే వాక్యం కుదరాలి అంటే కుదరాలి అంటే శ్రీకృష్ణుడు అనమాట నువ్వంత ప్రవాసం అయితే ఆలోచించక్కర్లేదు ఎవరో పిచ్చివాడు అన్నాడు అనుకోండి ఇంకా దాని గురించి చెప్పే ఉంది చెప్పే లేదు అదే మహా జ్ఞానం అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటనమాట ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అల్లా కర్మను అకర్మణాలు అకర్మలు కర్మణాలు తెలుసుకుంటున్నాను అంటే అప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ రాంగ్గా తెలుసుకుంటున్నప్పుడు ఆ రాంగ్ యొక్క రాంగ్ బయట వాళ్ళు విపరీతంగా తెలుసుకుంటున్నారు ఆ విపరీత విపరీతం ఏమవుతుంది సత్యం అది ఇక్కడ చెప్తుంది విపరీత విపరీతం సత్యం అది దాంట్లో ఉండే అది జనార్థమైతే ఉంటుంది అవుతారు పునః సత్వం కర్మాదే వక్ష్యామి ప్రతిజ్ఞాపం పెద్ద ప్రతిజ్ఞలు చేశావు చెప్తాను అని ప్రతిజ్ఞ నేను చెప్తాను అంటున్నాడు కదా ప్రవక్ష్యామి అని చెప్తున్నాడు మామూలుగా చెప్తాను కదా ప్రవక్ష్యామి ప్రకృష్ట వచనాన్ని చెప్తాను గొప్ప గొప్ప విషయాన్ని చెప్తాను ప్రవచనం వచనం కాదు ప్రవచనం ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం ప్రకృష్టమైన వచనానికి ప్రవచనం అంటే ప్రవక్ష్యామి గొప్ప విషయాన్ని చెప్తారని ప్రతిజ్ఞ చేశాం కర్మ మొదలైన వాటి గురించి అదేదో తప్పకుండా తెలుసుకోదగ్గదని కూడా ప్రతిజ్ఞ చేశారు అది ఏదో తెలుసు ఏమిటది ఆ తత్వం ఏంటి యథార్థ రూపం ఏంటి అని అడిగితే సదుచ్యతే అది ఇప్పుడు చెప్తున్నారు కర్మని ఇప్పుడు చూడండి ఏది లోకమంతా అజ్ఞానం చేత కర్మ అనుకుంటున్నారో ఆ కర్మ ఎందు అకర్మను తీసేది కర్మని ఆచారం లోకమంతా దేవుడి అజ్ఞానం చేత అకర్ణ అనుకుంటున్నారో దాని ముందు కర్ణ చూశారు కాబట్టి వీళ్ళు జ్ఞాన జ్ఞానయ్యాడు బుద్ధిమా అసలు దృష్టాంతం నాకేమీ తోచట్లేదు ఒకప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ అజ్ఞానంలో కూర్చుని ఉంటారు ఓ మహాత్ములు లోపలికి నడిపిస్తారు అప్పుడు చూస్తారు వాళ్ళందరి అజ్ఞానం మీద వస్తా లక్షణం చూస్తారు చూసి కావాలనుకుంటారు మరి గొప్ప కార్యకర్త అతని దర్శనమే వీళ్ళు వెయ్యి మంది కూర్చుని వీళ్ళ దర్శనం తప్పే ఎందుకంటే పొద్దున్న నేను చెప్పాను మెజారిటీ ఫాలో అవుతున్నది సత్యం అని మీరు ఎప్పుడో మెజారిటీ ఫాలో అవుతున్నారు కదా మనం ఫాలో అవ్వాలని అది ఎన్నడూ చేయాలి తక్కువ విషయంలో లోకం విషయంలో చేయండి అంటే లోకం విషయంలో ఏ విషయంలో ఉంటాయి నిత్యాత్మకం కింద చేసినా ఉంటాయి అది చేసినా ఉంటాయి సో లోకం విషయంలో దీనికి మీమాంస ఉంది తత్వ విషయంలో నిజానికి దీన్ని ఫాలో అవుతున్నారండి కాబట్టి అది అలా అర్థం కాబట్టి కేవలం టైప్ని రకంగా ఉన్నారు మీరు అన్ని తగ్గారు మీరు గుర్తు చేయడం నాకు టైప్ని రకంగా ఉన్నారంటే సెంటర్లో ఫోకస్ సెంటర్ నువ్వు అక్కడే వెళ్ళబడుతున్నావా బ్రహ్మే తప్ప నానా ఏమీ లేదని ఈ ఈ క్రియాకారకము ఫలము ఈ తప్ప కర్మాత్రి ఆ కారణము ఈ భేదం అంతా కూడా లేదని నువ్వు ఒక్కడే చెప్తున్నావు సాత్వికి చెప్పట్లేదు మీమాంసులు చెప్పట్లేదు నైయాయితీ చెప్పట్లేదు సాంస్కృతి చెప్పట్లేదు బౌద్ధులు చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు నువ్వు ఒక్కడే చెప్తున్నావు అంతా బ్రహ్మని మిగతా అంతా ముఖ్యం అంటే అప్పుడు దాన్ని నేను ఒక్కడే చెప్తాను ఆ సత్యాన్ని ఇంకొకటి ఉన్నా లేకపోయినా ఆ సత్యాన్ని నేను చెప్తూనే ఉంటాను మీరు చెప్పినటువంటి తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ చూసి చెప్పడం నేను ఒంటరిగా చెప్తాను అని అంటారు వ్యక్తి అనుసర్వాన్ పైగా నాకు అలంకారం నేను ఒక్కడే అయి ఉండటం సత్యాన్ని పట్టుకునే వాళ్ళు నేను ఒక్కడే అయి ఉండడం అది అలంకారము అంటాను అలా ఉంటాను అంటే దానికి ప్రకారం గుర్తుతో ఒక ఒకరు పోతున్నారు కాబట్టి దాని యొక్క నేను పోతానంటే ఇది మేకల మంది అవుతుంది కానీ జ్ఞానం వల్ల అవుతుంది కాబట్టి అది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది కర్మలు అకర్మలు అకర్మలకే కర్మయ బుద్ధిమా మనుష్యులకు మనుషులందరిలో వాడే ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు బంతి బంతి ఎదుర్కోండి కుటుంబీలో ఉంటారు ఇలా ఉంటే అలా ఎదుగుతుంది ఇలా ఉంటే అలా ఎదుగుతుంది ఇలా ఉంటే అలా ఎదుగుతుంది చలనం అయితే ఉంది చలనం అయితే ఉన్నప్పుడు ఆ బంతికి కనుక హ్యూమన్ మైండ్ ఉంటే నేను నిన్న చెప్పిన హ్యూమన్ మైండ్ ఆ బంతికి ఉంటే బంతి ఎలా ఉంటుంది నేను తెలుగు పైకి ఎదుగుతున్నాను అని కర్మ చేస్తున్నా ఎదుగుతున్నాను అంటే నేను కర్మను చేస్తున్నాను అని గంట అంటే అప్పుడు మీరేమంటారు వచ్చి గంటి నువ్వు మూర్తురాలి నీకు ఏది తెలియదు నీకు చేస్తున్న కర్మ ఏం లేదు నీ కాకాయి కింద పడ్డప్పుడు హోమం ఫోర్స్తో కింద పడ్డావు పైకి ఎగిరినప్పుడు ఆ గ్రావిటేషనల్ కింద ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ తో ముందుకున్నావు పైకి వెళ్ళినప్పుడు హ్యూమన్ ఫోర్స్ తో పైకి ఎగిరావు దీంట్లో నీ ప్రయోజనం ఏం లేదు నువ్వు కర్మ చేస్తున్నట్టు కనపడినప్పుడు కూడా నువ్వు కర్మను చేసేదానివి కాదు అని నేను చెప్పాను చెప్తే మీరు ఏమి చూశారు కర్మనే అకర్మం చూసారా లేదా కర్మయంలో అకర్మం చూసారా లేదా కాబట్టి మీరు బుద్ధిమంతులు అవుతారా బుద్ధిమంతులు అవుతారా బుద్ధిమంతులు అవుతారు అకర్మ నిజ కర్మయా ఒక ఆయన ఉన్నాడు నేను రిటైర్ అయిపోయానండి ఇంకా కారణం ఏమీ లేదండి అంటే నేను అన్నాను నేను బొగ్గలు వేసిన వెంటనే ఏం చేస్తాను అంటే వెళ్ళి పాలు తీసుకొస్తానండి మరి కారణం లేదంటారు కర్మలైతే వెళ్ళి పాలు పొద్దున్నే వెళ్ళి వెళ్ళి అక్కడ పాల ప్యాకెట్ తీసుకొస్తే కర్మ కాదండి అంటే ఆయన మీద కర్మలో ఏంటంటే తీసుకురంటే ఇంట్లో వాళ్ళు వెళ్ళాలని తీసుకొస్తుంది కానీ కర్మలో కదా కర్మ ఆ తర్వాత ఏం చేస్తారు స్నానం చేసి హిందూ నిష్కాతం చేస్తారు అది హిందీ హిందూ నిష్కాతలు ఈ హిందూ అని మొదలుపెట్టి పబ్లిష్డ్ బై ఈ కస్తూరి అనుసరించి మద్రాస్ అనే వాళ్ళు చదివేస్తారు ఆయన రాష్ట్రపతి ఇది ఒక రెండు గంటల మూడు గంటల కార్యక్రమం ఇది కర్మ ఇది కర్మ కాదు దాంట్లో ధర్మే ఉందండి బాగుంటుంది కృష్ణ ధర్మంలో ధర్మం అది ధర్మే మీరు అకర్మని మీరు అనుకుంటున్నారో అది ధర్మే ఆ తర్వాత ఏం చేస్తాను భోజనం చేస్తాను భోజనం అంటాను ఆ తర్వాత ఏం చేస్తాను నిద్రపోతాను అవి కన్నా నిద్రపోవడం కూడా కన్నా కదా సో ఆ తర్వాత ఏం చేస్తాను రసం గురించి కబుర్లు ఇస్తాను అది కన్నా ఏ కర్మ దేని ఆయన సిద్ధంగా కర్మ చేస్తాను అనేది తప్పు మాట ఒక సెట్ ఆఫ్ కర్మలు మానేసి ఇంకో సెట్ ఆఫ్ కర్మలు చేస్తూ ఉంటాను కర్మ చేయట్లేదు నేను రిటైర్ అయిపోయాను అది తప్పదు రిటైర్ అవ్వలేదు రిటైర్ అనే మాటే తప్పదు నిజానికి రిటైర్ అయిన తర్వాత ఇంకా సంసార బంధాన్ని మరింత తెలుసుకునే కర్మల్ని చేస్తుంటూ అని నేను ఇప్పుడు నేను ఏం చేశాను ఏది అకర్మగా ఆయన ముద్రేసి చూస్తున్నాడో అదంతా కర్మే అని నేను చూసాను దాన్ని బుద్ధిమత్వం అనమాట దృష్టాంతమే చూసాను కాబట్టి దీని రహస్యం ఏంటంటే నీ స్థితి ఏంటంటే ఎక్కడ కర్తృత్వ భావన నేను కర్తను అనేది ఉంటుందో ఈ కర్తృత్వానికి మరో పేరు అహంకారము అని అహం కరోమి ఇది అహంకారం ఇది అహంలో కాదు అహంకారం అహం కరోమి నేను కర్తను దాంట్లో కోట కింద భోక్తను కూడా ఉంటుంది ఎందుకంటే భోక్తని కర్తని విడదీయకూడదు భోక్తని కర్తని విరపిస్తే సాంఖ్యులు అవుతారు భోక్తని కర్తని అవి కలిసే ఉంటాయని తెలుసుకుంటే వేదాంతం అది తేడా అవి విరపించారు భోక్తని కర్తని విరపించారు ఎందుకంటే పురుషుడు ఆత్మస్వరూపుడైన పురుషుడు అసంగుడు అని చెప్పడం కనుక భోక్త భోక్తృత్వంలో సంఘం ఉంటుంది కనుక ఆసక్తి ఉంటుంది కనుక అసలు అసంగుడు అని చెప్పాలని వాళ్ళ నిర్ణయం అందుకోసం భోక్తని కర్తని విరపించారు కార్తీకులు ఆత్మకర్త భోక్త సాంఖ్యులు ఉన్నారు ఆత్మకర్త కాదు భోక్త శంకరులు అన్నారు సాంఖ్యులు ఒక్కడికి ముందుకు వచ్చేస్తుంటారు సాంఖ్యులు ఎలాగో లేకుడే వారి నిర్ణయం ఎలాగో తప్పాయి ఆత్మకర్త భోక్తాది వారి నిర్ణయం తప్పకపోతే అవుతుందండి వారి నిర్ణయం ఎలాగో తప్పాయి వారి దగ్గర లెక్కడే శిష్ట పరిగ్రహాధికరణ అంటే శిష్యులు వారిని పరిగణనలోకి తీసుకుని ద్రోహం పెట్టడం అనే పని కూడా చేయలేదు చిత్త అపరిగ్రహ అంటారు అంటే పరిస్థితిలో కర్త భోక్త ఆత్మని చెప్పారే ఆ పక్షాన్ని తీసుకుని ఖండించడం కూడా ఖండించడం ఎందుకంటే అది ఖండించే యోగ్యత కూడా దానికి లేదు దాన్ని తీసుకోకూడదు సాంఖ్యులు చెప్పిన మాత్రం మనం పరిగణనలోకి తీసుకుని ఖండించాలి ఎందుకంటే సాంఖ్యులు కొన్ని నిర్ణయాలు కరెక్ట్ చేపించాలి ఆత్మ కర్త కాదు అని వాళ్ళు గ్రహించారు కానీ భోక్తాన్ని ప్రమాదం పొరపాటు పడతారు ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ లో కంప్లీట్ కాబట్టి వారికి మనం దానికి అవకాశం ఉంటుంది అని ఖండిస్తారు సమస్యలు సో ఫస్ట్ ఇదంతా ఈ శాస్త్రం అంతా వాళ్ళకి తెలిసి ఇలాగే ఉంటుంది మీ రోజు అలా పనులు తీస్తూ ఉంటారు మళ్ళీ వెనక్కి రావాలి మంచిది సో ఈ కర్తృత్వ భోక్తృత్వాలను వెనకీకోవాలి కర్తవ్యంలో భోక్తగా అవుతారు కాబట్టి వీడు నేను కర్తని భోక్తని అనుకుంటే దానికి అహంకారము కానీ ఇంగ్లీష్లో ఈగో అని నేను కాస్తాను గుర్రం పరిగెత్తం ఆ గుర్రం మీద ఏదో ఒకటి రాలేదు ఏదో అనుకు ఏదో అనుకుంది ఏదో ఏమనుకుంది నేను పరిగెత్తున్నాను అనుకోలేదు నా మూలంగా ఈ గుర్రం పరిగెత్తున్నాను ఇది మరీ అహంకారం ఇంకా అదే కరలు పెట్టిన అహంకారం నేను ఈ గుర్రం పరిగెత్తి ఇట్లా చేస్తున్నాను అని అనుకుంటున్నాను ఆ లీడర్కి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మనం సరిగ్గా చూడాలి నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాను ఈ ఏదో దృష్టాంతం చెప్పారో చెప్పాను అంటే ఏదైనా ఒకసారి చెప్తున్నాను అది కూడా ఒకసారి చెప్తున్నాను ఒకసారి చెప్పాను నేను నాలుగు వచ్చింది ఏదో ఇంకోదో ఎక్కడో చెప్పుకుంటాను ఏదో ఇది ఏదో దృష్టాంతం గుర్తుకొచ్చి అది ఎంత అంటే తేడా ఏమి ఎందుకు ఎందుకంటే మీరు ఆలోచించండి రెండు సంగతులు మీరు ఆలోచించాలి అంటే రెండింటిని చూడగలగాలి స్పష్టంగా ఒకటి ఈ సృష్టిలో ఏది జరిగినా మీ జీవితంలోనే చూస్తున్నారు మీకు కావలసిన కొడుకు కోళ్ళు వాళ్ళు వాళ్ళ జీవితాలను మీరు పరిశీలించి చూస్తున్నారు వాళ్ళు పుట్టడం పెరగడం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడడం జరిగింది కదా కాబట్టి ఇహలో బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్ ఆ పరిస్థితిలో వాళ్ళ జీవితాలను నేను తీర్చిదిద్దేనా లేకపోతే అవన్నీ కూడా అలాగా ఆ గుణం పరిగెత్తుతున్నట్టుగా పరిగెత్తుతున్న కాల ప్రవాహంలో వాళ్ళు అలా తీర్చిదిద్దబడ్డారా అయితే నేను తీర్చిదిద్దాను అని ఒక ఆలోచన తీసుకుని నేను తీర్చిదిద్దిన నేను లేదు మహాత్మ వాళ్ళంతా కూడా ఈశ్వరు యొక్క ప్రభావం చేత వాళ్ళు అలా తయారయ్యారు అని నెంబర్ వన్ అది నెంబర్ వన్ కూడా అది చూడటం మీ వల్ల కాకపోతే ఇంకా నా ఆదాయం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ కానీ నేనే తీర్చిదిద్దాను దీన్ని దీన్నంతనే నేనే నడిపించుతున్నాను అని మీరు అనుకున్నారా లేదా ఇప్పుడు అనుకుంటున్నాను లేదో నాకు తెలియదు కానీ ఒక్కొక్కటైనా అనుకున్నారా లేదా కొంతకాలమైనా అనుకున్నారా లేదా బట్ ఈ fit the example of that life అట్లా ఎగ్జాంపుల్ మీరు చూస్తారు మనం అలాంటి అధ్యయనం గురించి మనం ఏదో చేస్తున్నామని అనుకుంటాను కానీ మన ప్రమేయం ఏం లేదని ఏమైనా ఉన్నట్టు కనబడ్డా అది నామమాత్రమేనని ఒక మహాప్రవాహంలో మనం కుటుంబం వాళ్ళని తప్పిస్తే మరి ఏది కాదని మనం గుర్తించలేకపోతాం దేవుడు బొమ్మలా పెట్టడం చూసేదంటే చిన్నప్పుడు నేను చూసాను నేను కూడా చూసాను తోలు బొమ్మలా ఈ మోడల్లో తోలు బొమ్మలాటలు కూడా ఉన్నాయి పూర్వం పెద్ద పెద్ద తోలుతో చేసిన బొమ్మలు ఇప్పుడు చిన్న చిన్న డాల్స్ ఉంటాయి డాల్స్ ఆ బొమ్మలు ఈ బొమ్మలు పది బొమ్మలు ఉంటాయి స్టేజ్ మీద చాలా అందంగా ఎలక్ట్రిక్ వేసుకుంటే లేకపోతే వెళ్తారు నేను అమెరికాలో చూసాను ఈ బొమ్మ బొమ్మలు డాల్స్ ఎక్కువ నేను చూసుకుంటాను వాడు ఒక్కరు వెనకాల కూర్చున్నాను వాడు పది పది బొమ్మలు మినిమం వాడు మ్యాక్సిమం పది బొమ్మలు కట్టగలుగుతారు పది కంటే తక్కువైనా ఉంటాయి పది అయినా ఉంటాయి ఎందుకంటే వాడికి పదివేళ్ళే ఉంటాయి ఈ పదివేలకి దారాలు పడుతుంటాయి ఆ బొమ్మలన్నీ దారంతో కట్టబడి ఉంటాయి ఈ దారం కలరు బ్యాక్గ్రౌండ్ ఫిలిం కలరు ఒకటే దాంట్లో మీరు దారం కనపడదు అంటే మీరు భూతత్వం చూస్తే కనపడుతుంది లేకపోతే నార్మల్ గా మీరు బొమ్మలు చూసుకుంటే దారం కనపడుతుంది మీరు దారం కూడా పట్టుకెళ్ళి చూస్తే దారం కనపడుతుంది అంటే మీరు సూక్ష్మం చూస్తే కనపడుతుంది స్థూలంగా బొమ్మలే ఉంటాయి ఈ దారిలో హీరో బొమ్మ హీరోయిన్ బొమ్మ ఇద్దరు డాన్స్ హీరో హీరోయిన్ ఏదో ప్రయాసం హీరోయిన్ ఈ లోపల విలం బొమ్మ యుద్ధం ఈ లోపల మరో బొమ్మ మనం ఏమనుకుంటాం అదో హీరో హీరో హీరో హీరోయిన్ పేరు ఎందుకు పెడతారు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది నాన్న పేరు ఎందుకు వచ్చింది వాళ్ళు చేసే క్రియలకి వాళ్ళే కష్టంగా చేసింది లేదంటే వాళ్ళ హీరోని వీళ్ళని హీరోయిన్ అని వీళ్ళు వీళ్ళు విధానాన్ని వాళ్ళు చేసే తప్పుకోవడం అన్నింటికి వాళ్ళే కష్టం కాబట్టి వాళ్ళు విధానాన్ని చేసేస్తారు అయితే వాళ్ళు విధానం వచ్చింది అన్ని చూస్తాం చిత్రం ఏంటంటే హీరో యొక్క హీరోయిజం హీరోయిన్ కాదు విలన్ యొక్క విలని విలన్ని కాదు ఎవరిది ఇది ఏది కాదు ఈ డాల్స్ అన్నిటి యొక్క స్త్రీలకి మూలంలో వాడున్నాడు ఒక ఒకడు వాడు తెరవటాలు ఉంటాడు వాడు అంతా పక్కన పక్కన వాడు సూత్రధార వెనక ఉన్నాడు వాడు కనపడ్డాడు వాడు ఈ ఈ రంగం అంతా అదేవిధంగా ఒక యూనివర్సల్ మిస్టీరియస్ కళ యూనివర్సల్ అంటే సకల జగత్ వ్యాపకం మన జగత్తులు ఉంటుంది గుర్తిలో పెట్టుకుని ఉన్న పవర్ మిస్టీరియస్ ఎందుకంటే మీకు ఎదుర్కొన్నా కనబడదు జగరాష్ట్రాలు ఉన్నాయి నేను సూక్ష్మ దృష్టితో దృష్టి తెలుస్తుంది కానీ లేకపోతే తెలియదు అందుకోసం మిస్టీరియస్ అటువంటి పవర్ అవుతుంది ఆ పవర్ మన ఆ పవరే నన్ను డైరెక్ట్ పాయింట్ తీసుకుంటుంది ఆ పవర్ నిన్న అన్నం నేను ఏం చేస్తుంది ఆ పవర్ వల్ల నేను భోజనం చేస్తున్నాను నేను భోజనం చేస్తున్నాను ఆ పవర్ వల్ల నేను మాట్లాడుతున్నాను నేను చేస్తున్నాను వినేప్పుడు ఆ వినే శక్తి ఆ పవర్ నుంచి వస్తుంది మీకు మాట్లాడేప్పుడు ఆ మాట్లాడే శక్తి ఆ పవర్ నుంచి వస్తుంది ఆ పవరే మాట్లాడుతుంది ఆ పవరే దాని ప్రవాహంలో మనం ఉన్నాం ఇంతవరకు అలాగే వస్తుంది ఈ పని కూడా అలాగే వస్తుంది మన ఎందుకు కర్తృత్వం ఏదైనా ఉంటే అలా ఏడా దూరం ప్రశాంతంగా మీరు బాధ్యత చేసి ఆ ఈగ నేను దుర్గాన్ని తమిళీట్లో చేస్తున్నానని ఆ ఈగ అంటే అది ఎన్ని జరిగి దాంట్లో మన సంస్కృతం అంతటి అసందర్భం అనేది అంతటి అజ్ఞానం లేదని ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తే కర్మని అకర్మ యొక్క ఏదో పడతారు విధులంతులే అయితే ఈ సత్యానికి ఒక కౌంటర్ పాస్ అదేంటంటే నేను కర్మను చేయాను అని నేను ఎప్పుడైనా అర్థం చేశానా చేశారు కదా లోపు చేసుకుంటారు అటువంటి హఠం నేను చేసిన సందర్భాల్లో నేను కర్మనే చేశారు అది కూడా చేశారు హఠము అంటారు హఠము అంటే నేను చెయ్యననే మూర్ఖత్వం ముందు పట్టుతాను నేను చెయ్యను అనే ముందు పట్టుదల ఎవరికి ఉంటుంది కష్టం కష్టమవుతుందా కష్టమవుతుంది కర్త యొక్క హఠాన్ని కర్మంటారా కర్మంటారా కర్మనే ఉంటారు కర్తయత్న హఠానికి పేరేమిటండి కన్నా కానీ వాడు అకర్మ అంటున్నాడుగా నేను చెయ్యను అంటే వాడు అకర్మ కింద దాన్ని ప్రతిపాదిస్తున్నాడు కదా ఎవరైతే నేను చెయ్యను అని దాన్ని అకర్మ కింద ప్రతిపాదిస్తున్నాడో వాడు కర్తే కనుక వారు చేసే హఠం కూడా అంటే కర్మాభావము కూడా కర్మయే అవుతుంది ఎందుకంటే దాని నిండా కర్తృత్వమే ఉంది ఏది పోతే ఉంటుంది కర్తృత్వం నేను చెయ్యను మనం అక్కడే కూర్చుంటాను ఎక్కడికి కాబట్టి ఎలా అవుతుందో నేను చూస్తాను నేను తెలియను మనం అక్కడే కూర్చుంటాను కాదు నేను కష్టం కాదనుకుంటాను వాళ్ళంత కష్టం అడగనించడం కాబట్టి సో ఇప్పుడు మొదటి గారు కోపం వస్తుంది తిరిగి భోజనం తిరిగి సక్రమంగా రాలేదు అంటే వాళ్ళు అనుకున్న దానికి దీంతో పాటుగా రావాలి మొదటి గారు భోజనం తిరిగి ఎలా రావాలి సన్నాయి నాణంతో పాటుగా ఒత్తి పిలవాలి ఒత్తిపెట్టి ఒత్తిపెట్టి పిలవడం అంటారు కదా ఆ సన్నాయి నాణం వల్ల ఎక్కడికో పోయి వాటి వాళ్ళ కోసం పెట్టిగా వాళ్ళు దొరకలేదు వాళ్ళు ఎక్కడికో తిరిగి తయారు ఎక్కడికో పోయారు చూటకాలు తిరిగి అక్కడికో పోయారు అయితే వాళ్ళు దొరకలేదు అక్కడ ఎవరో పెద్దవాళ్ళు నేర్పం వచ్చి ఇంకా సన్నాయిగా మంచి వాళ్ళు ఎవరంటే ఎవరంటే వచ్చి ఒత్తిపెట్టి పిలిచారు వెళ్ళారు ఏదో సన్నాయి నాణం లేకుండా పిలిచారు కాబట్టి నేను భోజనం చెయ్యను అన్నారు ఇది వాడు భోక్తలా భోక్తలా మీరు చెప్పండి భోక్తలది ఓయ్ భోక్త మళ్ళీ చేయగలుగుతారు అభోక్త మళ్ళీ చెయ్యాలి అది చేస్తారు ఇప్పుడు ఏకాది ఉపాధి చేసి భాగవతం జరుగుతుందో గుర్తుందనుకోండి ఆయన నేను భోజనం చేయగలను అని అంటారా అందరూ వీడి భగవతి గారు కోపం వచ్చి పౌరులు చేసి భోజనం వీళ్ళు వాయిదా వేస్తారు భగవత వాయిదా వేస్తారు తర్వాత వీళ్ళు శుభ్రంగా చేసిస్తారు వీళ్ళు భోజనం చేయలేదు అలాగే పర్లేదా ఇంకేం ఇంకోసారి తిరిగిరా చేస్తారని నా పెద్దవాళ్ళు ఎలా ఇచ్చి ఇచ్చి ఇంకోసారి రెండు దయచేసి చేస్తాను అప్పుడు శుభ్రంగా మామూలు కంటే ఎక్కువ చేస్తాను ఇది భోక్త వాడు నిఘంగా కనపడటం వాళ్ళు భోక్తృత్వం వాడు భోక్త కాదు వాళ్ళు నేను నేనంటే అయిపోయింది మనం తెలియజేస్తారు నాట్యం వీళ్ళ అశాస్త్రత్వం కూడా అలాంటిది నేను కామ చేయను అది కూడా అలాంటిది ఆ మాట అసలు అనకూడదు నేను చేయను అనుకోను ఏం చేయాలంటే చేసేది పంపించాలి వాడు ఎవరెవరు యోగ్యులు కాదనుకోండి వాడు అయోగ్యులు అనుకోండి మీరు డబ్బాను మీరు వచ్చారు వాడికి యోగ్యత లేదు అప్పుడు ఏం చేయాలో చూసినండి ఆ కర్మను చేసేయాలి చేసేసి పంపించేసి ఇది పైన వాడితో పెట్టుకోకుండా ఉండాలి అంటే ఆ సందర్భంలో నేను అని వెనక్కి లాగేటంటే మీరు కష్ట అవుతారా అకర్త అవుతారా కష్టే అవుతారు ఎందుకంటే ప్రవృత్తి నివృత్తి రెండింటినీ కర్త యథాక్షణమే ప్రవృత్తి ఇప్పుడు స్ట్రాటజిక్ గా అడ్వాన్స్ అయ్యారనుకోండి మీరు కర్త కదా కర్త స్ట్రాటజిక్ గా విత్డ్రా అయ్యారనుకోండి ఇప్పుడు ఇప్పుడు కర్త స్ట్రాటజిక్ విత్డ్రా కూడా కర్తే అవుతుంది కానీ పైకి ఆలోచిస్తుంది మీరు కర్త కర్మ చేయట్లేదు ఆ కర్మ చేయలేదు అలా అలా అనుకుంటాను అని వాళ్ళకి అందరూ చేసుకున్న వాళ్ళకి లెక్క ఎందుకంటే వాళ్ళ హృదయంలో అహంకారం నిండా ఉంది కనుక వాడు కర్త వాళ్ళకి వాడు మానేసినా కూడా కర్మే అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఇప్పుడు సపోజ్ ఏంటి దీని మీద కొంత చర్చ ఉంది ఈ చర్చను మనం సీగ్గా మనం ముందుకు తీసుకెళ్ళిపోతాం అలాగే చాలాసంగా ఎందుకంటే నిమాంసకులు ఈ శ్లోకాన్ని తీశారు మీమాంసకులు ఈ శ్లోకాన్ని వాళ్ళ పడింది మీమాంసకుడికి ఒంటికే కారణం రాసినటువంటి ఉంటుంది ఈ మాట ఈ ఎందుకంటే మీమాంసకుడి దృష్టిలో కర్తృత్వం సత్యం కర్తృత్వంతో చేసే కర్మ ముఖ్యం అది ప్రధానం అది దానికి అసలు బేసిస్ లేకుండా కొట్టి పారేశారు ఇక్కడ ఇది మీ కర్త కాదంటే బేసిక్సే లేకుండా పోయింది కర్మశాస్త్రమే దాని పునాదులు తెలగించినట్టు అయిపోతుంది కాబట్టి వాళ్ళు కొంత ఇబ్బంది పడి దీనికి మీకు అర్థాన్ని చెప్పి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కూడా దానికి మనం చేయాల్సింది ఏంటంటే కర్మశాస్త్రాన్ని తీసి పారాయణం అభిప్రాయం కాదు దాన్ని కూడా మనమే పరిరక్షించుకోవాలి ఎవరితో అవసరం అవుతుంది అవసరం ఎవరితో అవసరం అవుతుంది మనకే అవసరం పడుతుంది ఎలా పరిరక్షించుకోవాలంటే ఆ అవస్థ వేరు ఆ అవస్థలో అక్కడ అది కర్మలా భాషిస్తుంది పరమార్థ దశలో అది కర్మ కాదు మరి అలాగే దాని పారడైమ్ వేరే ఆ లెవెల్ వేరే ఈ లెవెల్ వేరే అని దాన్ని రక్షించగలుగుతారు అంతేగాని ఇది ఇచ్చేది తీసుకుని దాన్ని కాపాడడం చాలా కష్టం ఇది సినిమాలో ఉంది సినిమాలో కొంత లాజిక్ ఉంటుందా ఉండగా ఈవెంట్స్ ఈవెంట్స్ యొక్క ప్రోగ్రెషన్ లో కొంత లాజిక్ ఉంటుందిగా ఇప్పుడు మీరు ఇలా ఎందుకు చేసేదని అడిగారు అనుకోండి దాని వెనకాల అలా చేసేది కాబట్టి ఇలా చేసేది కనెక్షన్ ఉంటుంది it logic But ultimately it is all this gap. Within that ని మనం అంగీకరిస్తాం బట్ ఓవరాల్ గా ఇది తీసుకుంటాం ఆ మనం ఓవరాల్ గా కూడా సత్యం అంటే ఎలా అనిపిస్తుంది కాబట్టి మీమాంసకు ఆ డిఫరెన్స్ లెవెల్స్ ని స్వీకరించినట్లయితే విరోధమే అవిరోధమే హయ్యర్ లెవెల్లో మనం మాట్లాడుతున్నాం అంటే కాదు మీరు హయ్యర్ లెవెల్ ని నేను ఒప్పుకోమంటే ఆ శాస్త్రాన్ని తోటి బాగా సో ఆ లెవెల్లో వాళ్ళు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కొంత ఖండిస్తాను అది మీరు చూపిలా ఎందుకంటే భగవద్గీత మొత్తం మీద పూర్వమీమాంస ఖండనమే ఎక్కువగా ఉంది బ్రహ్మసూత్రాల్లో మొత్తం మీద సాంఖ్యమత ఖండనం ఎక్కువగా ఉంది ఇక్కడ పూర్వమీమాంసకుల యొక్క కర్మవాదాన్ని బలంగా ఖండిస్తారు గీతంలో అలా ఖండిస్తారు ఫిజిక్స్లో ఖండిస్తారు వేదం ఆధారత స్పోర్ట్ పాఠ్యాంశం సో నిర్ద్వంద్వోభవ సో ద్వంద్వాలకు అతీతంగా పోతాయి కర్మ కర్మవాదాన్ని శ్రీకృష్ణుడే ఖండిస్తుంది ఇది శంకర్లు ఖండించుతున్న ఆశ్చర్యం కర్మని కర్మని అది ప్రతీక అంటే ఆ పదాన్ని ఉంటే అన్నారు దానికి అర్థం చెప్తారు అర్థం చెప్పేవాళ్ళు ప్రథమాలు చెప్తారు ప్రథమాలు వృత్తులు చెప్తే సప్తమైన వృత్తులకు మార్చుకుంటారు క్రియత ఇది కర్మా వ్యాపారమాత్రం తస్మిన్ కర్మణి అది అక్కడికి కర్మణిలో వచ్చాం కర్మ అంటే చలనాత్మకం కర్మ కాదు కదిలింది కాబట్టి కర్మ కాదు క్రియలేంటి కర్మ చేయబడింది కాబట్టి కర్మ చేయబడింది అంటే క్రియతే డన్ అనగానే బై అనే మాట వస్తుందా కదా ఎవరి చేత అనే మాట వస్తుంది ఎవరి చేత అనే ప్రశ్నకి సమాధానం చెప్పారనుకోండి అది ఎంత వస్తుందో కష్టం అవుతుంది కదా చేయబడను ఎవరి చేత రాముని చేత ఇది కష్టవరు ఎవరు అంచేతనే దానిని సూత్రం ఉంది ఆ సూత్రం ఏంటంటే కర్తది తృతీయ కర్త అనే అర్థంలో తృతీయ చాలా మంది ఏమంటారంటే ప్రధానాసక్తి వస్తుందంటే ప్రధానాసక్తి తత్పరర్థంలో రాదు ప్రాతిపదిక అర్థంలో ఆ స్పెల్కి ఉన్న వేడిని చెప్పడానికి ప్రధానాసక్తి వాడతారు ప్రాతిపదిక అర్థే అది మొత్తం సూత్రం ప్రాతిపదిక అర్థ లింగ వచన పరిమాణ మాత్రే ప్రథమ ఆ మాత్రే అన్నింటికీ వర్తిస్తుంది ప్రాతిపదికార్థమాత్రే ప్రథమ లింగమాత్రే ప్రథమ వచనమాత్రే ప్రథమ పరిమాణ మాత్రే ప్రథమ అని ప్రథమగా అలా చెప్పారు కారణం తృతీయాక ఏమని చెప్పారు కర్తవి తృతీయ తృతీయాల వృత్తి కర్త అనే అర్థంలో ఇక్కడ క్రియతే అంటే తృతీయాల వృత్తి వస్తుంది కేవలం గరువు అంటే ప్యాటివ్ వైఫ్ లో తృతీయాల వృత్తి రాదండి రావణాలు స్టిల్డ్ బై రావణ ఇది యాక్టివ్ వైఫ్ పాసివ్ వైఫ్ కదా మీకు హై స్కూల్లో మాస్టర్ ఏమని చెప్తుంటారు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో పెట్టి దాంట్లో పార్ట్ పార్టీ కింద మార్చి ఈ సబ్జెక్ట్ నుండి బయట పెట్టి అని చెప్పలేదు మీకు అదే అంటే కర్తలు తృప్తి అయింది కదా అది క్రియతే ఇది కర్మ అక్కడ తృతీయాన్ని బట్టి ఇంప్లాయ్ ఎందుకంటే కర్త చేత చేయబడి కర్మ చలనానికి కర్మను పేరు ఎందుకంటే గంగ ప్రవహిస్తోంది అనుకోండి కర్మ కాదు పండు రాలిందనుకోండి కర్మ కాదు ఎవరైనా రాలగొడితే కర్మ వ్యాపార మాత్రం అంటే వ్యాపారం అంటే కదలిక చేయబడే కదలిక కర్తవ్యం చేయబడే కదలిక కర్మాను పేరు తస్మిన్ చేసుకుంటే కర్మని అకర్మ కర్మాభావం అంటే కర్మ ఎందు అకర్మ అంటే కర్త చేత చేయబడే వ్యాపారమునందు అకర్మను తీసివాడు ఓకే వివరిస్తాను అకర్మని కర్మాభావే కర్తృతంత్రత్వాత్ సో కర్మ యొక్క స్థితి తర్వాత వస్తుంది ఆ మధ్యలో రెండు మూడు పదాలు వీలు చేసి చదవండి కర్మ యొక్క అకర్మ ఎందు అకర్మ అంటే కర్మాభావం కర్మ లేదు వాడు పరిదర్శన చేసే కర్మ ఏమీ లేదు అటువంటి కాదు ఎందుకు కర్మను ఎవరు చూస్తారు వారు బుద్ధిమంతుడు ఏమిటంటే అసలు ఈ కర్మాభావం ముందు కర్మను చూడడం ఏంటి అసలు కర్మ ఏంటి అని ఆయన మధ్యలో భాష్యకారుల యొక్క శైలి అలాగే ఉంటుంది మధ్యలో ఆ గ్యాస్ కింద పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి కర్తృతంత్రత్వాత్ ప్రవృత్తి నిత్యో చూడండి ప్రవృత్తి నివృత్తి అని ఉన్నాయి ప్రవృత్తి అంటే moving forward active action so will based action దాన్ని ప్రవృత్తి అంటే నేను కర్తను ఈ కర్మను చేస్తాను అని సంకల్పించి చేసే వ్యాపారానికి ప్రవృత్తి చేసే వాడిని నేను ఇదిగో ఇక్కడ సంకల్పించి చేయడం మానేస్తున్నాను అనే సంకల్పపూర్వకమైన విచిద్రాయలకి అంటే కర్మ అభావానికి నివృత్తి రెండింట్లోనూ కర్త కర్త యొక్క విల్ రెండింట్లోనూ ఉంది గమనించారు మీరు కాబట్టి ప్రవృత్తి చేసి ప్రవృత్తి ఎవరికి అధీనంలో ఉంటుంది కర్త అధీనంలో నివృత్తి ఎవరి అధీనంలో ఉంటుంది కర్త అధీనంలోనే ఉంటుందండి ఆర్మీ ఎందుకు వెళ్ళిందంటే ఎవరి అధీనంలో ఉంటుంది జన్మల అధీనంలో ఆర్మీ వెనక్కి వచ్చిందంటే అది కూడా జనరల్ అధీనంలోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వ నిరుద్యోగ కర్తృత్వ కర్తృ సంతత్వ కర్త మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కర్త మీద ఆధారపడి ఉంటుంది నివృత్తి కూడా కర్త మీద ఆధారపడి ఉంది కర్త మీద ఆధారపడి ఉన్నది కర్మ అని మీరు అన్నప్పుడు ఆ విధంగానే కదా మీరు కర్మ అంటున్నారు నివృత్తి కూడా కర్మే అవుతుంది ఇందువల్ల కర్త మీద ఆధారపడింది కనుక కాబట్టి అకర్మని కర్మ కర్మ అభావం ఉంది నివృత్తి అంటే కర్మ యొక్క అభావం దాంట్లో కర్మని ఎవరు చూస్తారో వాడు జ్ఞాని వాడు అయితే ఏమండి కర్త ఉందన్నారు కర్మ అంటున్నారు ఇదంతా కూడా సత్యమో కాదా ఎందుకంటే మీరు చెప్పేదాన్ని తీసుకుంటే కర్త సత్యం కాదు కర్మ సత్యం కాదు అన్నట్టుగా ఏదో చెప్పేస్తున్నారు ఇదంతా సత్యమా కదా అంటే ఆయన ఒక మాట చెప్తున్నారు చూడు విద్యావస్థ అవిద్యావస్థ అని రెండు అవస్థ ప్రత్యేక ది ప్రత్యేక ఆఫ్ ఇగ్నరెన్స్ ది స్టేట్ లో తప్పు ఉంటుంది కర్మ ఉంటుంది అన్నీ ప్రత్యేక స్టేట్ ఆఫ్ అని ఆ విధంగా ఆ పేరడైజ్ ని డిఫైన్ ఇది మళ్ళీ తప్పు ఓం పూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్తత శ్రీకృష్ణాత్మ